నమామి కర్మాణి లింకంతి మే కర్మఫలే కృపాంజోకి ఏం జ్ఞావాముక్షుభిర్మైవ తస్మాత్మం పూర్వైపరం కృతం నాట్యం చెప్పాలి నాట్యం అయితే భాష్యం కాదు రాష్ట్రంలో ఉండము ఏమోండి ఈ శ్లోకానికి వేరే అవతారికి ఏం లేదు కంటిన్యూస్ ఆఫ్ ది సేమ్ నాహం కర్త అనే కర్మఫలే స్పృహేతి ఏం జ్ఞావా కర్మ పూర్వైరపి అతిక్రాంతై మోక్షమును కోరువారు కర్మలు చేస్తారు మోక్షం లేని వాళ్ళు కర్మలు చేస్తారు స్వర్గం కావాలన్న వాళ్ళు కర్మలు చేస్తారు స్వర్గం లేని వాళ్ళు కర్మలు చేస్తారు ఇహలోకంలో సుఖం కావాలన్న వాళ్ళు కర్మలు చేశారు అందరూ చేశారు కర్మ కర్మని చేయని వాళ్ళు ఎవరు లేరు నిజానికి బతికున్న ప్రతి మనిషి కర్మలు చేస్తారు ప్రతి ప్రాణి కర్మలు చేస్తారు కాబట్టి శక్తి కేవలం కర్మలు చేస్తాయి మనిషి చేయటంలో ఆశ్చర్యం ఉంది కాబట్టి కర్మని చేయటం అన్నది అందరికీ సమానమే తేడా ఏమిటంటే లోపం అనేది తేడా ఈ విధంగా కర్మలు చేస్తారు అది తేడా ఏ విధంగా కర్మలు చేస్తారు అంటే ఏం కష్టం రాస్తున్నారు నాహం కర్త నమే కర్మోసలే అనే విధంగా కర్మం చేయాలి నేను కర్తను కాను నాకు కర్మఫలము ముందు ప్రశ్న లేదు అనే విధంగా కర్మలు చేయాలి జనరల్ గా రెండు రకాల చెప్పచ్చు మీరు ముందు ఆ కర్మఫల కృష్ణని విడవ విడపించగలిగితే నిన్న నేను గిట్ట మళ్ళీ వేల పుస్తకాలు వస్తున్నట్టుగా మొదలు పెట్టాను హ్యాబిట్ సో కర్మఫల కృష్ణని మీరు అధిగమించారు దాన్ని పక్కన పెట్టగలిగితే నాహంకర్త అనేది అనుభవం ప్రశ్నించాను ఇప్పుడు నేను అనుభవం దూరం లేదు ఈ దేహంలో నేను మీరు అన్నప్పుడు దేహాన్ని ఉద్దేశించి నేను అంటాను దేహము మీరు నేను అంటారు కొంచెం తెలియని వాడైతే నా పెంచాడు ఆచరించిన ప్రతి లేని వాడైతే నేను దేహం విషయంలో మమానం అభిమానం ఉంటుంది అహం అని అభిమానం అంటే కలగాపరంగా ఉంటుంది నా చెయ్యి నా చెయ్యి అంటే కాదు కదా చెయ్యి పోయితే నా చెయ్యి అని నాది అంటే నాకంటే భిన్నమైనది నాదవుతుందా నాకంటే భిన్నమైనదే నాదవుతుంది కాబట్టి నా నాది అని ఎప్పుడైతే అన్నారో భేదం వస్తుంది కానీ ఒకసారి భేదంగా మాట్లాడిన వాడు ఇంకోసారి అభేదంగా మాట్లాడతాడు నేను వాటెవర్ నాది నేను అనుకునే దేహం ఉంది కదా ఈ దేహంలో ప్రతి స్థానంలోనూ కూడా ఒక అద్భుతమైన ఆ ప్రక్రియలు జరిగిపోతూ ఉంటాయి ప్రతి కణము ఒక దాని లోపల అర్థమంత సింథసిస్ అవుతూ ఉంటుంది సింథసిస్ డిఎన్ఏ అంటే ఇలాగా మూల సమాచారం నడుస్తూ ఉంటుంది కణాలలో వాటి గురించి మీరు సో ప్రతి కణము లోపల ఆ క్రమంలో క్రియలు చేసేటువంటిది అది ఆ అయుక్తమయ్యే శక్తి వల్ల శక్తి ఒక శక్తి ప్రాణశక్తి ప్రాణశక్తిగా ఈశ్వరుడు అంటే ఈశ్వరీ శక్తి అంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు ఎందుకంటే మనం ఈశ్వరుడు వైకుంఠంలో కూర్చుంటారని మనం జరుగుతుంది వైకుంఠంలో కూర్చుంటారో అది మనం జీవితం ఉంటాయి ఓ దేశంలో గడపడుతుంటారో జీవితంలో గడపడుతుంటారో అంటే అటువంటి ఈశ్వరుడు ఇక్కడ వచ్చి గదుల్లో జరిగే ప్రదేశం సెన్సెషన్ ఎలా చేసేదని మీకు ఇబ్బంది కాదు ఏదో మహిమను మంత్రమను మాయను ఏదో చెప్పాల్సి అలా అసలు మనం ఈశ్వరుడు అంటే ప్రతి కణం అది minutest particle of this universe లో కూడా ఈశ్వరుడే ఉన్నాను అని అసలు ఈశ్వరుడే జరుగుతుందా ప్రకటనలేదని ఈ జగత్తులో కనబడే ప్రాణశక్తి అంతా ఈశ్వరుడే కదా మనం చెప్పేది కాబట్టి సమస్య సో ఈశ్వరుడి శక్తి ప్రతి కణం లోపల జరిగేటువంటి అద్భుతములైన కృత్యాలన్నింటినీ ఈశ్వర శక్తి నిర్వర్తిస్తూ ఉన్నది మీరు గవర్నమెంట్ ఎన్ని పార్టీలో డెంగల్ చేసుకోవాల్సిన జరుగుతుంది ఆ పట్టణ పట్టణాన్ని చేసేటువంటి సమలైన చెప్పేది అది ఈశ్వరీయ శక్తి కంటితో చూస్తున్నారు అంటే ఈశ్వరీయ శక్తి వల్లనే మనం చూడగలుగుతాం ఆ ఈశ్వరీయ శక్తి వల్లనే మనం వినగలుగుతున్నాం నిజాన్ని మనం ఆలోచించగలుగుతున్నాము అంటే ఈశ్వరీయ శక్తి వల్లనే ఆలోచించగలుగుతున్నాము నేనే నాది అనే భావంలో మనం జాగ్రత్తలు జరిగినప్పటికీ నేనే నాది అనే భావము ఆ దృష్టి కూడా లేదు స్వప్న నిద్రావస్థలో దేహాన్ని పరిరక్షించి దేహంలో అనేక విషయాలను చేస్తూ రక్తప్రసారం అర్పిస్తూ గుండె కొట్టుకునేట్లా చేస్తూ పక్కన చిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉండేటువంటి శక్తి ఏది ఈశ్వరుని శక్తి కాబట్టి ఈ దేహాన్ని నేను నాది అన్నాం అంటే ఇది ఈశ్వరీయ శక్తి చేత నిర్మాణం చేయబడే ఒక ఆర్గానిజం అని దర్శించటం లేదు ఇప్పుడు దేహం విషయంలో అటువంటి ఈ దేహం అదొకటి ఈ దేహంలో ఏ ఈశ్వరీయ శక్తి కలదో సకల ప్రాముల దేహములలో అదే ఈశ్వరీయం చేసి అదే కర్మలని అది చేస్తుంది కాబట్టి ఇప్పుడు కష్ట ఎవరు నేను కర్త దేవుడమైనా అన్నారు ఇలాంటి ఇంకో రకంగా అసలు కర్తృత్వం ఉన్నదా అదే ఏమన్నా ప్రశ్న ఒకటి చేయాల్సింది అసలు కర్తృత్వం ఎవరైనా కర్తలు ఉంటున్నావు కర్తృత్వం అసలు ఉందా అని ప్రశ్నగా వేయాలి లేకపోతే కర్తృత్వం ఉందని మీరు నిర్ధారణ చేసేసినట్లయితే కర్త ఎవరు కర్తృత్వం ఉందా అని కూడా ప్రశ్న ఉంటుంది సినిమా చూస్తున్నాం హీరో హీరో విలన్నో ఇలా ఇవ్వాలి ఇప్పుడు ప్రశ్న అడిగారు సినిమాలో మద్దరే మద్దరు ఏదో ఉంటాయి కదండి ఈ మద్దరు చేసిన క్రిమినల్ ఎవరు అని అడిగారు సినిమా ప్రశ్నలో వచ్చారు అడిగితే దానికి సమాధానాలు రెండు రకాల సమాధానాలు చెప్పారు ఒకటి ఏంటంటే ఇదో వాడు ఆ డైరెక్టర్ ఉన్నాడు వీరము వాడు క్రిమినల్ వాడు మద్దతు చేశారు అని ఒక సమాధానం రెండో సమాధానం అయితే అసలు మతం అయిందా అని ఉండదు కాబట్టి అలాంటిది కూడా ఉంటుంది అలాంటిది ఉండదని మీరు అనుకోండి ఎవరో ఇద్దరు ప్రశ్న వచ్చినప్పుడు ఒక ఒక ప్రశ్న ఒక పద్ధతి ఏంటంటే అసలు ప్రకృతిలోనే ఉందా ఇదే ఎవరో చెప్పాలి లేకపోతే అసలు మీరు మొదటికే మోసం పెట్టేస్తే ఇది సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు అమెరికా ప్రైమ్ మినిస్టర్ అడిగాను అనుకోండి నడిచే ప్రయోజనం ఉండదు ఓం అలాగే కర్త ఎవరో అడిగారు ఆహా కర్తతోనే లేదు అదో సమాధానం అది జబర్దస్తి సమాధానం దాన్ని అజాతవాదం సో అదే అదే తెలుసుకోనాలి ఓకే సో ఈ అజాతవాదంలో దూరపాదర్శనం చేస్తే అజాతవాదం కాబట్టి ఆరుపోయే సమాధానం వస్తుంది మూలంగా వ్యవహారం కర్త ఒకటి ఉంటారు ఆ కర్త ఎవరు నీవు కర్తవా నీవు నేను అంటే ఈగో యూ అంటే ఈగో ఈ ఈగో డూయే అహం అనే పదానికి మీరు ఏమర్థం చేస్తున్నారు ఈగో అర్థం చేస్తున్నారు కాబట్టి ఈగో అర్థం చేస్తున్నంతసేపు మీరు చెప్పదగిన మాట ఏంటంటే నాహం కష్ట అనే చెప్పాలి కానీ మనం ఏం అంటే మనంతా కలిసి చేస్తాం కొన్ని మనకి ఎక్కడ అనుకూలం అయితే అక్కడ అహంకర్త అంటే ఎక్కడ ప్రతికూలం అయితే అక్కడ నాహంకర్త నువ్వు అన్నిటికీ నేనే కష్టమని చెప్పగలవా సూర్యోదయం అయితే నేనే కష్టము నా వల్లనే సూర్యోదయం అయింది నా వల్లనే చంద్రుడు అని చెప్పడం వాళ్ళు చెప్పలేదు అటువంటిప్పుడు దేంట్లోనూ కూడా అహం అని చెప్పలేదు అంటే ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఓ చోట అహంకర్త అంటాడు ఇంకో చోట నా అహంకర్త ఒక కథం చెప్తాను ఇంతకు ముందు కొన్ని కథలు రిపీట్ అవుతూ ఉంటాం ఏం పర్వాలేదు కథలో ఎవరైనా ఉంటే అర్థం చేస్తుంటారు ఒక హేట్జీ ఉన్నారు ఆ హేట్జీ గార్డెన్ ఒకటి చక్కటి ఇద్దరు గార్డెన్ ఒకటి పెట్టినారు ఇంటి ముందు కనుక ఓ ఆవు వచ్చేసి తొక్కేసి గడ్డి గడ్డిని తినేసింది మొక్కలు తినేసిన ఆవుకి ఇన్ని పూల మొక్కలు ఇన్ని మొక్కలు మొక్కలు ఆ తేడా దానికి ఏం తెలుస్తాయి అందులో వండించిన విస్తరణలో మనం భోజనం చేసినట్టుగా ఆ భగవంతుడు వండించిన విస్తరణ కనపడుతుంది మొక్కలు ఏమో అది నవిలింది దానికి ఆహారం కాబట్టి నవిలింది నవిలితే ఇదేమో దొరికాయి దొరికి చచ్చిపోయింది లేకపోతే గోహత్య బయలుదేరింది గోహత్య వచ్చింది ఈ గోహత్య ఒక దెయ్యం రూపంగా ఉంటుంది ఒక పిశాచంలాగా ఉంటుంది అది వీడి మీద గుర్తిస్తుంది ఎవరు ఎవరు అన్నాడు నేను గోహత్య పాపాన్ని పాపమే పిశాచ రూపంగా వస్తుంది కదా అలా కదండి అయితే నేను గోహత్య పాపాన్ని అని అంటే మరి నా మీద గోహత్య చేసిన దగ్గరే నేను గోహత్య చేయలేదు అదేంటి ఇంట్లోనే చేస్తే కాదు చేతితో విసిరే ఉన్న కథ ఆ కథ కలిగి తెచ్చిపోయింది చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు మీకు ఇంద్రుడు ఇంద్రుడే బలే స్థిరత చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు చేతులకు ఇంద్రుడు కాళ్ళకెవడు విష్ణువు ముక్కుకెవడు పృథ్వీ దేవత చెవులకెవడు ముక్కుకైతే అశ్విని దేవతలను కూడా చెప్తాం నాలుగుకైతే అగ్ని దేవత సో ఈ విధంగా ఒక్కొక్క కిడ్నీకి వరుణుడు అంతేకానే పూర్వం వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం వస్తే దానికి వరుణ పాశము అని పేరు సో ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవత ఉంటుంది ఇది చేతికి దేవత ఎవరు ఇంద్రుడు కాబట్టి చేతులతో కొట్టితే ఇంద్రుడు కొట్టినట్టు కదా కాబట్టి ఇంద్రుడు దేహత్య అనేప్పటికీ ఇది ఆర్గ్యుమెంట్ దాన్ని నచ్చింది అభిషేకం దేహత్యాది చేత అది ఇంద్రుడు దిగుతుంది అప్పుడే ఇంద్రుడు అవభద్ర స్నానం చేసి వస్తున్నాడు అంటే ఆయనకి అతని మీద బ్రహ్మహత్య ఉత్తరాసుర సంహారం మీద బ్రహ్మహత్య దోషం కలిగితే దానికి ఒక వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేసి ఆ అదంతా పడుకుని ఆ పాపాన్ని వదిలించితే ఆ స్నానం చేసి అప్పుడే వస్తున్నాడు ఆయన కరెక్ట్ గా సిద్ధుడుగా ఇది మళ్ళీ తగ్గింది దీన్ని గుర్తుపట్టి ఇదేది గుహత్యాగం జరుగుతుంది అంటే ఆయన అన్ని ఇది కూడా తెలుసు ఈ మన మీదకి వస్తుందంటే నువ్వు మన మీదకి ఎందుకు వస్తున్నావు అంటే అవును నువ్వు చేతులు అధిష్టానం దేవతలు కదా అంటే అవును చేతులతోనే అధిష్టానం చేస్తున్నా అక్కడ గోహత్య జరిగింది చేతుల ద్వారా జరిగింది కాబట్టి నేను ఎందుకు వస్తున్నాను అదే అది కరెక్ట్ కాదు నేను ఇప్పుడే బ్రహ్మాజ్యం గురించి వస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ అహత్యం లేదు నా వల్ల కానీ దేని కంపెనీ రావాలి సరైన అని వీళ్ళందరూ బ్రహ్మరాజ్యం మామూలు ప్రధానంగా బ్రహ్మరాజ్యం ఆయనకి వచ్చు ఆయన ఏం చేస్తారంటే వేళ్ళని ఒకరు ఈ విద్యార్థాన్ని ఇంద్రుని కొట్టుకుని విష్ణు దేవుడు విష్ణు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఉంటాడు దేవత మామూలుగా ఆయన డ్యూటీ సో ఆయన నేను మీకు పిలుస్తాను నేను వస్తాను నేను ఎందుకు నేను ఏం తెలియదా నేను ఏం కాదు ఎందుకు గమనం చేసి బ్రహ్మగారిని కానీ మీరు గమనం చేస్తాను ఆయన గమనం చేసి అధికారాన్ని సంతానం అంటాడు కన్ను మళ్ళీ భూలోకం తీసుకొస్తాడు అక్కడ చేతికి తీసుకుని వస్తాను చేతికి ఈ జాతిని ఎవరు తయారు చేశాను నేనే ఈ ఇల్లు ఎవరు చెప్పాడు నేనే సరే ఈ బ్రహ్మాంతి కూడా మీరు తీసుకోండి గోహత్య చేతి కనుక నేను తప్పలేదు ఇది ఈ గార్డెన్ నేను తప్పలేదు అని చెప్పి చెప్పుకుంటే ఆ తెలివితేటలు చేసి ముందుంటే ఈ దోహత్యం ఇస్తే తను తీసుకుని ఏదో చేసి కాబట్టి ఎక్కడ కర్తృత్వం మనకు లభించడం నేను కర్త అనేది సో ఇప్పుడు కూడా పరీక్ష కాసే అనుకోండి నేను కష్టం జరిగించాను కాసే పరీక్ష ఫెయిల్ అయ్యాను అనుకోండి దేవుడు కలిసి రాలేదు లేకపోతే దేవుడు కలిసి రాలేదనో లేకపోతే మరొకటి కలిసి రాలేదనో అది ఇంకో ఏదో కలిసి అది ఇంకొకటి మీరు ఎక్కేస్తుందా కాబట్టి ఈ సంగీ వ్యవహారం కూడా సత్యం ఏంటంటే you are the Brahmam and as Brahmam you are the karta for everything నీ మూలంగా సూర్యులు వేయిస్తున్నాడు నీ మూలంగా చంద్రులు వేయిస్తున్నాడు ఆ సత్యం నీకు తెలిసిన నువ్వు చెప్పచ్చు అహం తప్ప లేదంటే నాకు అలా అనిపించట్లేదంటే సరే అయితే నా అహం తప్ప నేను తప్పని కాను అని తెలుసుకోవాలి అది మీరు ఆలోచించండి ఒకప్పుడు ఆలోచిస్తుందంటే ఇదేదో మేక్ బిలీఫ్ అని మీరు అనుకోండి మేక్ బిలీఫ్ అంటే హిప్నాసిస్ లో వాళ్ళు హిప్నోటైజ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఒక కరం ఒక కరం చూపిస్తారు ఆ ఈ మూవీ ఇదేమిటి ఇది సంభావించాలి కాదు కాదు వదిలేదు ఇది కాదు కాదు ఇది ర్యాబిట్ అని ఏంటంటే ర్యాబిట్ కావాలంటావు ర్యాబిట్ మళ్ళీ జాగ్రత్తగా నువ్వు ఇది ర్యాబిట్ నేను చెప్తున్నాను నేను అర్థం చేసుకో ఇది ర్యాబిట్ అంటే ఆనంద ఇది అలాగే కాదు ఇది నేను చెప్తున్నది అలాంటి నేట్ బిలీఫ్ కాదు ఇది విషయం ఇది నేను ఇది నేను విస్తారంగా చెప్తాను నాకు నేను దేనికి శాస్త్రము కాను కొన్నింటిలో నేను తప్పను అనిపిస్తుంది అలా ఏం కనిపిస్తుందంటే ఈ అంశంలో మీకు సాధాత్మ్యం ఉంటుందో ఐడెంటిఫికేషన్ ఉంటుందో ఆ అంశంలో నేను తప్పను అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఉంటాను మీరు చెప్పండి మీరు ఆలోచన చెప్పండి నాకు నీవు దేహము కాదు బుద్ధి కాదు నీ బుద్ధి నీవు కాదు నీ దేహానికి కాదు బుద్ధిని కాదు ఇంద్రియాలు కూడా నీవు కాదు ఇప్పుడు ఎవరు మీరు కష్ట తప్పదా ఏ అంశంలో మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుందో అంటే బుద్ధి అంటే నేనే ఇంద్రియములు నేనే దేహము నేనే అనే ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడే మీరు కష్టం కాబట్టి ఎప్పుడు మన జీవితంలో వచ్చిన పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే being and doing are confuse being and doing ఒకటి కాదు being is different doing is different you are the billion ఇది ఎలాగంటే నేను ఇంకో భాష మార్పు చెప్పాను ఎలాగంటే టూ చేంజ్ లేదు రెండు మారింది మారనిది రెండు ఇప్పుడు దీంట్లో కర్తృత్వం అనేది అసలు చలనం అనేది అది మారి అంశంలో ఉంది మారని అంశంలో చలనము ఉన్నది కర్తృత్వం ఉన్నది ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఒక నెక్లెస్ తీసుకున్నాను నెక్లెస్ తీసుకుని ఒక కుదుర్తిలో పెట్టి ఒక ఓడలో పెట్టాను ఆ తర్వాత అది ఫస్ట్ ఇచ్చేది ఆ తర్వాత కొంతసేపు ఓడలో పట్టుకుంటే ఆ కుదుర్తిని వేసి తీసి కంకణం అనే మూసల కంకణం అనే మోసం ఉంటుంది ఆ కంకణం అనే మూసలో పోతారు మూసలో పోసి ఆ మోసం చల్లార్చి ఆ మోసం పగలబెట్టారు చెప్తే కంకణం వస్తుంది ఇది second stage okay first stage లో ఎలా ఉంది నక్కుల సాకారము లిక్విడ్ గోల్డ్ లిక్విడ్ రూపంలో వచ్చింది సెకండ్ స్టేజ్ లో ఎలా ఉంది లిక్విడ్ రూపము కంకణం ఆకారంలో వచ్చింది ఇది ఫేరియస్ వచ్చింది ఇప్పుడు దీంట్లో నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతా బంగారంలో చేంజ్ ఉందా లేదు కదా కాబట్టి చేంజెస్ ఉన్నాయి చేంజ్ లెస్ ఉంది చేంజ్ లెస్ ఉండబట్టే మీకు చేంజెస్ ఉంటుంది చేంజ్లెస్ బంగారం లేదనుకోండి అప్పుడు ఈ మార్పులు వస్తాయా రావు కాబట్టి చేంజ్లెస్ అంటే మార్పు ఇది కాదు కూటస్థము అంటారు కూటస్థం ఉంది కూటస్థం ఉండగా మార్పులు వచ్చాయి మార్పులు దేంట్లో వచ్చాయి బంగారంలో మార్పు రాలేదు కదా కాబట్టి ఇప్పుడు మార్పు దేంట్లో వచ్చిందనే ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి నాకు దేంట్లో వచ్చింది మార్పు రూపంలో మార్పు కాబట్టి బంగారంలో మార్పు రాలేదు రూపంలో మార్పు ఇప్పుడు ఎవరైనాను సాధారణంగా లోకంలో అందరూ అలాగే అనుకుంటారు బంగారమే రూపము రూపమే బంగారము అని కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి కన్ఫ్యూజ్ అయితే అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకంటే బంగారానికి పుట్టుక లేదు నాశము లేదు రూపం పుట్టి నశిస్తుంది బంగారంలో మార్పు చేంజ్ లేదు రూపంలో చేంజ్ ఉంది ఇంత డిఫరెన్సెస్ ఉంటే ఈ డిఫరెన్సెస్ ని మర్చిపోయి ఈ వివేకాలు లేక ఈ తేడాలు తెలియక బంగారమే రూపము రూపమే బంగారము అని అనుకుంటాను అది అజ్ఞానమా కదా ఇప్పుడు మీరు ఆ పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎలాగా ఇక్కడ ఇప్పుడు క్రియ జరిగిందనుకోండి క్రియ జరిగినప్పుడు ఆ చలనం క్రియ అంటే చలనం ఈ చలనం ఎప్పుడు సంభవం అవుతుంది ఫుల్ ఉండాలి చేంజ్లెస్ ఉండాలి అప్పుడే కేవలం అనేది సంభవిస్తుంది అలా రెండు రకంగా కేవలం కూడా రైలు పట్టాల మీద నడుచుకోమంటే కదలకుండా స్థిరంగా పట్టాలు ఉండాలి అప్పుడు రైలు దాని మీద నడుస్తుంది పట్టాలు కూడా నడుస్తున్నాయి అనుకోండి రైలు నడవడం అనేది ఉంది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది సపోజ్ పట్టాలు ముప్పై గంటకి ముప్పై కిలోమీటర్ల వేగంతో పట్టాలు నడుస్తున్నాయి అనుకోండి పట్టాలు సపోజ్ దే మూవింగ్ గంటకి ఇచ్చిన ముప్పై కిలోమీటర్ల వేగంతో పట్టాలు మూవ్ అవుతుంటే రైలు గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో మూవ్ అయితే ఉంటే ఇప్పుడు ఎంత వేగంతో ముందుకు సాగుతుంది ఎంత వేగంతో సాగుతుంది జీవం అంటే ముందుకు సాగదు అంతేనా కాబట్టి అది ముందుకు సాగాలంటే పట్టాలు చదవకూడదు అదేవిధంగా చలనము ఉండాలి అంటే క్రియ అంటే చలనం చలనము ఉండాలి అంటే చలనము లేని తత్వం ఉండాలి అప్పుడే చలనం అనేది గాలి ఎదురయ్యాలి అంటే చలనం లేదు ఆకాశం ఉండాలి అప్పుడే మీరు గాలి గాలిపటాన్ని ఎదురయ్యాలి అంటే ఓకే ఇప్పుడు క్రియ క్రియ ఉన్నది ఈ క్రియ ఉన్నప్పుడు చలనం చాలా అంశం ఉంటుంది చలనం లేని తత్వం ఇప్పుడు నేను ఏది అది ప్రశ్న మీరు చలనంతో కూడిన దేహమే నేను నేను ధనలో ఉంది నేను కష్టాలను అంటున్నాను శాస్త్రం ఏమనిపిస్తోందంటే ఒక ఎదుగడ నువ్వు కష్టం కావు అని చెప్తాను అదే నేను కష్టం కాకపోవడం ఏమిటి అని మీరు అంటారు అవును చలన చలనంతో కూడిన దేహం ఫెయిల్ఫుల్ బాడీ అది నేను అనుకుని నువ్వు నేను కష్టం అనుకుంటున్నాను నేను ఆ మాట వింటే నువ్వు పుట్టేవా లేదా ఆ నేను పుట్టానా సరిపడదు నువ్వు కష్టమే ఇంత అభ్యంతరమే ఎందుకంటే నేను పుట్టేమో అంటే అసలు దేహంతో మామ అయ్యారా లేదా నిమిత్తం అయిందా లేదా దేహ తాదాత్మ్యాన్ని చెందారు కదా దేహ తాదాత్మ్యాన్ని చెంది ఉన్నవాడిని ఎలా నువ్వు కర్తవా కదా అంటే ఏమని చెప్తాడు నేను కర్తవే ఆ తాత అలా మాట్లాడలేదు ఇది వేదాంత పరిస్థితి ఇక్కడ ఏమని చెప్తున్నావు అంటే నువ్వు నీ దేహము కాదు నీకు పుట్టలేదు నీకు మృత్యువు లేదు నీకు అవ్యహ నిత్య శాశ్వత నీకు మరణము లేదు ఇప్పుడు చెప్పండి నేను అనే నీ స్వరూపము అది చలనము గలదియా చలనము లేనిదియా చలనము లేనిది అది తెలుసుకోవాలి దీంట్లో మేలు లేదు సో మనం ఇచ్చిన దురదృష్టం ఏంటంటే డీలింగ్ అండ్ డీలింగ్ రెండు ఉన్నాయి ఒకే లోకస్ లో డీలింగ్ డీలింగ్ రెండు ఉన్నాయి డీలింగ్ డీలింగ్ రెండు ఉన్నప్పుడు మీరు డీలింగ్ తో ఐడెంటిఫై అయితే తప్పవుతారు డీలింగ్ తోటి ఐడెంటిఫై అయ్యి ఉంటే ఇండివిజువల్ ప్రూవ్ ఏం మీరు అసత్వం ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీతో చెప్పండి పరంగా వస్తున్నాను ఇప్పుడు మీరు దిగిచ్చి కొద్ది లోపల మీరు చదువుకుంటారు పరంగా ఉంటే అక్కడ మధ్యలో ఎక్కడో బయలుదేరి చేసినాక పరంగా వస్తుంది నీరు చలనం నీటికి చలనం ఉంటుందా నేను చెప్పండి నీటికి చలనం ఉండదు దానిలో వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్తాను ఇది ఇది జలాశయం అనుకోండి పేరు అది ఫ్లాట్ గా ఉంటుంది కదా జలాశయం ఇప్పుడు ఇక్కడ ఇలా కొట్టాను నేల మీద కొట్టి ఇది జట్టు ఇక్కడ నుంచి తరంగం బయలుదేరుతుంది చిన్న పక్కన తరంగం బయలుదేరుతుంది కదా ఆ తరంగం ఆ దశ మీద ఇప్పుడు ఇక్కడ తరంగం ఎక్కడ పుట్టింది ఇక్కడ పుట్టింది ఇక్కడ పుట్టిన తరంగం ఎక్కడ వచ్చింది ఇక్కడ ఉన్న నీరు అక్కడికి వచ్చిందా మీరు చెప్పండి మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి కదిలింది ఏమిటి తరంగం స్థిరంగా ఉన్నదేమిటి నీరు నీరు స్థిరంగా ఉండకపోతే తరంగానికి కదలిక ఉండదు ఇందాక నేను బంగారం దృష్టాంతం కూడా చెప్పారు స్థిరంగా ఉంది కాబట్టి కదలిక స్థిరంగా వచ్చేవాడు మారేగా ఇక్కడ దృష్టాంతం చెప్పారు స్థిరంగా ఉండేది నీరు ముందుకి కదిలేది తరంగం ఇప్పుడు మీరు ఉన్నారు మీలో స్థిరంగా ఉండే అంశం ఉంటుంది దీని మీలో చలనం వచ్చే అంశం ఇంకొకటి ఉన్నది మనకి అవివేకము అని అంటారు కన్ఫ్యూషన్ ఏమిటా కన్ఫ్యూషన్ పేరు అవివేకం సంతేకం ప్రతిని మందాన్ని కలిపే సో ఈ అవివేకం ఏంటంటే ఈ confuse between being and being I am the being అని మీరు తెలుసుకోవాలి తెలుసుకోలేకపోవడం చేత మీరు ఐ ఆమ్ బీయింగ్ అంటారు కాబట్టి మీరు సాక్షి రూపంగా నిలిచి ఉన్నట్లయితే ఐ ద బీయింగ్ అని మీరు తెలుసుకోవాలి బీయింగ్ అన్నది ప్రకృతిలో ఉంటుంది తప్పితే పురుషుడుగా ఉండదు ఇదో భాష చలనం లేని దాన్ని పురుషుడు అంటారు చలనం గల దాన్ని ప్రకృతి అంటారు దేహము ఇంద్రియములు మనస్సు ప్రకృతి ఆ బీయింగ్ చైతన్యం సత్యత అది పురుషుడు సో పురుషుడిలో చలనం ఉండదు ప్రకృతిలో చలనం ఉంటుంది ఈ పురుషుడు వెళ్ళి ప్రకృతితో సాదాత్మ్యాన్ని చెందితే పురుషుడిలో చలనం నేను ఒక దృష్టాంతం చెప్తాను ఒక ఆయన ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినప్పుడు భార్య వెలుస్తాను వెలుస్తుంటే ఆయన కూడా కూర్చుని ఆయన ఈ లోపల ఇంకో హాల్ వచ్చారు వచ్చి వీళ్ళు అడిగారు ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు ఎందుకంటే నేను అడిగాను అడిగితే నా భార్య దుఃఖిస్తుంది కాబట్టి నేను దుఃఖిస్తున్నాను అని చెప్తాను దీన్ని సాధారణంగా సాధారణంగా దీని పూర్వజనోపాఖ్యానంలో ఉంది భాగవతంలో ఇవ్వడానికి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఆత్మ చైతన్య స్వరూపున్నాను బుద్ధి ప్రకృతి బుద్ధి నిక్షిస్తాను బుద్ధి నిక్షిస్తుంటే నేను నిక్షిస్తాను ఇలాగ నేను చెప్పిన దృష్టాంతం అది నిక్షిస్తుంటే ఇక్కడ వెళ్ళి ఏం చేయాలి నువ్వు ఎందుకు ఇచ్చిస్తున్నావు అని ఆయన ఓదార్చాలి కానీ అవి ఇచ్చిస్తుంది కాబట్టి నేను కూడా ఇచ్చిస్తున్నాను అంటే ఇంకోటి వచ్చి వీళ్ళిద్దరినీ ఓదార్చి పరిస్థితి ఎప్పుడున్నా అలాగే నేను సాక్షి చైతన్యము నా బుద్ధి దుఃఖిస్తోంది అని మీరు తెలుసుకున్నాడు అనుకోండి సాక్షిగా ఉన్నాడనుకోండి అప్పుడు సాక్షిగా ఉంటే ఏం చేస్తాడు ప్రతి బుద్ధిని వెళ్ళి దుఃఖిస్తున్నావు అని అడుగుతాడు అడిగితే ఫలానా పోయింది నేను దుఃఖిస్తున్నాను చెప్తుంది బుద్ధి ఇప్పుడు మీకు బుద్ధి చూపిస్తాను నీకు బుద్ధి లేదు బుద్ధి వేరే కానీ నీకు నిజానికి బుద్ధి లేదు ఈ సృష్టిలో ఈ జగత్తులో వచ్చిందనే మాట ఎంత హోరక్తియో పోయిందనే మాట కూడా అంతే హోరక్తి వచ్చింది లేదు పోయింది లేదు తెలివి తెలుసుకో అని నేను చెప్పాలి బుద్ధికి చెప్తే అప్పుడు బుద్ధి ఏమవుతుంది ఓహో అలా అనుకుంటుంది అని అభ్యర్థం ఏం అప్పుడు మళ్ళీ చెప్పాలి ఇదంతా విద్య వచ్చేది పోతుంది పోయింది మళ్ళీ వస్తుంది రావడము పోవడం ఇదంతా కూడా ఇదంతా కూడా హొరస్తి ఈ సినిమా లాంటిది నువ్వేమి కంగారు పడతావు బుద్ధి చెప్పాలి ఇది చెప్తే బుద్ధి తెలుస్తుంది దీన్ని అవగాహన కాబట్టి మీరు చేయాల్సింది బుద్ధి విచ్చిస్తూ ఉంటే నేను బుద్ధినే అనుకోవద్దు బుద్ధికి ఇస్తోంది అని అని బుద్ధికి వీడేమో సాక్షిగా ఉంది దాని ఉపదేశం చేయాలి ఆ పని చేయకుండా బుద్ధిని ఇస్తుందో నేను ఇప్పిస్తున్నాను ఇది ఎలా ఉందంటే భార్య ఇప్పిస్తుందో నేను ఇప్పిస్తున్నాను పురంజనులను ఉంటారు పురంజనులు నవ్వుతారు ఎప్పుడు నవ్వుతారు ఎందుకు నవ్వుతున్నారండి అంటే పురంజని నవ్వుతుంది కాబట్టి నేను నవ్వుతున్నాను పురంజనులు దుఃఖిస్తూ ఉంటారు అయ్యా ఎందుకు దుఃఖిస్తున్నారు మీరు బాగానే ఉన్నారు కదా అంటే పురంజలి దుఃఖిస్తుంది కాబట్టి దుఃఖిస్తున్నాను క్వచిత్ పిదమిత్యాం పిబతి క్వచిత్ రుదమిత్యాం రోదితి హసమిత్యాం హసతి పురంజలు నీళ్లు తాగుతున్నాను అయ్యా మీరు ఈ ముగ్గురు తాగుతున్నారా నేను తాగుతున్నాను నువ్వు ఎందుకు తాగుతున్నానంటే పురంజలు తాగుతుంది కాబట్టి నేను తాగుతున్నాను అనే విధంగా సర్వతంలో పురంజలోపాఖ్యానంలో ఉంది ఎక్కడ వచ్చింది ప్రజోపాసన నాలుగో వాల్యూలోనా అక్కడ మూడో మూడో వాల్యూలో మూడో వాల్యూలో ఇది రజోత్సంలో ఉంది ప్రజోపాసన ప్రజోపాసనంలో పురంజముడు అంటే సాక్షి ఆత్మ శక్తి పురంజమి అంటే బుద్ధి కాబట్టి బుద్ధి ఎందు కర్తృత్వం ఉంటుంది నేను కర్త నేను బుద్ధి అంటే ఈ తెలియదు కదా కదలిదాన్ని బుద్ధి అంటే దాంట్లో కర్మ ఉంటుంది కర్తృత్వం నేను బుద్ధి ఉంటుంది వీడు బ్రహ్మకృత్వం కానీ సాక్షి స్వరూపంగా నుంచి ఉన్న వారికి తెలుస్తూ ఉంటుంది కానీ నా కర్మ నాకు కర్మఫలముల ప్రశ్న లేదు ఇది ప్రాక్టికల్ కాదు నేను అనుకోవచ్చు చాలా ప్రాక్టికల్ కర్మఫలమునందు ప్రశ్న నాకు లేదు అని అనే సత్యాన్ని తెలుసుకోకుండా కర్మఫలాలు కావాలి అనే దృష్టితో కర్మ ఎవరైతే చేస్తారో వాడు ఒక మీడియా తన మనిషిగా మిగిలిపోతారు తప్పిస్తే వాడి నుండి ఒక క్రియేటివ్ వర్క్ ఏది కూడా ఉదయించారు వాడు అహంకారిగా మిగిలిపోతారు ఏదో చేస్తారు మీకు గొప్ప గొప్ప మనుగులు చేసిన వాళ్ళ అందరినీ మీరు ఎవరైనా అడిగి చూడండి వాళ్ళ అనుభవం ఎలా ఉందో వాళ్ళు చెప్తారు నేను కష్టం కాదు బాబు వసతి నష్టం మాత్రం నేను చెప్పాను సో మళ్ళీ నాకేవ సత్కృత్వం ఆనంద అనుభవాన్ని అని అన్నాడు ఎక్కడ అన్నాడు అద్వైత సిద్ధి లాస్ట్ వాక్యం అద్వైత సిద్ధి గ్రంథం తయారైన తర్వాత ఈ గ్రంథాన్ని నేను చేయలేదండి నేను చేయగలుగుతాను చక్కటి గ్రంథాన్ని ఇదంతా కూడా ఇన్స్పీరియే శక్తి వల్ల నిర్మాణం అయినది దీని ఎందుకు నాకు ఏ పరిస్థితులు లేదు మరి మీరు గోల్ ఏమిటా అంటే నేను బీయింగ్ నేను ఆ సాక్షిగా ఉన్నాను తప్పిస్తే బీయింగ్ నాది కాదు మధ్య లాంగ్వేజ్ ఇక్కడ ప్రతి వాళ్ళు శిల్పాలను చేస్తున్నారు ఆయన కూడా అలాగే చేస్తున్నారు వికాసం చిత్రాలు అలాగే చేస్తున్నారు మీడియా మీద ఈ చిత్రాన్ని నేనే వేసాను అన్నవాడి యొక్క చిత్రం అది మోస్తరుగా ఉంటున్న చిత్రం గొప్పగా ఉంటుంది వాళ్ళు గొప్ప గొప్ప శిల్పాలను నిర్మాణం చేశాను ఆ శిల్ప ఇప్పుడు ఆ శిల్పం నిర్మాణం చేసిన వాళ్ళు మేము ఈ శిల్పాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు ఎక్కడ మనం కాపాడు వాళ్ళు ఎక్కడ రాసుకోరు కూడా ఈ శిల్పాన్ని నేను రాశాను మనం సంతకం పెట్టాలి ఈ విధానంలో భిన్న ప్లాస్టర్ ప్యాన్స్ తో బొమ్మ చేసి సంతకం పెడతారు వాళ్ళు ఎవరో ఎవరు నిర్మించారో సంతకాలు ఉన్నాయి ఎన్నో అడ్రస్ ఎన్నో లేవు ఎందుకంటే నేములో నెంబర్ బిలీవ్ లేదు అహంకారం అనేది లేదు మీకు గ్రేట్ వర్క్స్ అని అలాగే కాబట్టి అదొక గొప్ప సత్యం మీ అనుభవంలో కూడా మీరు ఫుల్గా అబ్జార్బ్ చేసిన క్రియని అనుభవాన్ని ఆ క్రియ ఫుల్గా అబ్జార్బ్ చేసినప్పుడు ఆ అనుభవాన్ని మీరు పరిశీలించుకుంటే నేను తెలుసుకుంటున్నాను ఆ క్రియలో నేను ఫుల్గా అబ్జార్వ్ అయినప్పుడు ఇదిగో లేదు అని తెలుసుకుంటాను ఆ కష్ట ఇదిగో లేదు ఇదిగో అంటే కష్ట అహంకారం అంటే అహం సర్వమైనది అహంకార మీరు కర్మ క్రియలో ఫుల్గా అబ్జార్వ్ అయ్యారా లేకపోతే ఏ అబ్జార్ప్షన్ లేకుండా పై పై క్రియ చేశారా అంటే మీరు ఏ అబ్జార్ప్షన్ లేకుండా పై పై క్రియ చేసుకుంటే మీ అహంకారం స్థిరంగా ఉంది ఆ క్రియ అది అసంతమాత్రంగా ఉంటుంది తప్పిస్తే అదేమీ గొప్పగా ఉంటుంది అలా కాకుండా మీరు క్రియలో ఫుల్గా జాబ్ అయి మీరు చేరుకున్నట్లయితే అది ఒక అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటుంది ఆ క్రియ జరిగిన సందర్భంలో అహంకారమే ఉండదు విచిత్రత సక్సెస్ ఏమిటని అడిగారు మహాత్ముడు సక్సెస్ కావాలి ప్రతివాడికి విచిత్రత సక్సెస్ ఏమిటి అడిగారు దానికి సమాధానం ఏంటంటే నేను కర్తను అనే ఈగో ఉన్నదో ఆ ఈగో లేకుండా కర్మను చేయటమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని సమాధానం ఇదంతా ఈ తమంతా నేను ఏం చెప్తానంటే నాహం కర్త అనే కర్మ పడే స్పృహ అనేది ఇట్స్ వెరీ ప్రాక్టికల్ విషయం దాంట్లో ఉపోపయోగ విషయం కానీ లేకపోతే సెల్ఫ్ని తనని తాను సెల్ఫ్ హిప్నాటిజం కానీ లేకపోతే ప్రికెన్షన్ ఇదేంటి నేను కర్తను నేను నేను నేనే కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది కానీ పైకి మాత్రం కొంత కొంత దాండికం ఉంది లేకపోతే గంభీరంగా అదే ఏం లేదండి అంటారు అంటే ఏం చేసేయండి అని అంటారు కానీ లోపల మాత్రం నేనే చేసాను అనుకుంటాను ప్రిసెప్షన్ బయట మీకు సమాజంలో చూడండి ఆయన కట్ట కాల్సి ఇంత పని చేసి కూడా కట్ట కాల్సిన గమనించారా ఎంత గొప్ప వారు అని పది మంది అనుకోవడం కోసం ప్రిపరేషన్ కాదు it is not that it is not preparation it is not self not and it is not just make believe it is not utopian thing it is very practical thing ఇది విజ్ఞం ఈ విజం తోటి కర్మను చేయాలి ఏమం జ్ఞాత్వా ప్రసంగ కర్మ పూర్వైనది గడిచిన కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు వరి అర్జున వరి అర్జున గడిచిపోయిన కాలంలో ఈ సత్యాన్ని గుర్తించి కర్మలను చేశారు అంటే అలా ఎక్కడ చేశారండి ఎటువంటి కూడా నేను కర్మలు చేస్తాను నాకు ఈ ఫలం కావాలి అని సంకల్పం చేసేసుకుంటున్నారు కదా సంకల్పం చేసి వైద్యం చేసే సందర్భంలో కూడా నేను కర్మలు చేస్తాను నేను అనేది సరిగ్గా రికార్డు అవుతుందో అవుతుందో ఆ నేను చుట్టూ ఎంత అడ్రస్ ఇవ్వాలో అంత అడ్రస్ ఇచ్చి సో నేను మిస్టర్ సోన్స్తో five naught one seven point దిగి గతన్ పాయింట్ గతన్ గతన్ కారణాలు seven point centre Secunderabad five zero zero zero zero nine has done ఇస్తామా అని వాడేమో తన ఫుల్ అడ్రస్ ఇచ్చి టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చి చెప్తారు అదేవిధంగా నేను సంకల్పంలో గోత్రం వంశం హేమవతిని సమేత అని ఇంకా చెప్పి దేనికోసం చేస్తున్నావురా ఈ కర్మ అంటే ఫలానా ఫలం కోసం చేస్తున్నాం లేదా నాకు సీతారామ గారు అప్పుడు మాట చెప్పారు మీరు వెళ్తే వారు స్పష్టంగా స్వచ్ఛంగా బాగా బలంగా చెప్పి సంకల్పం ఒకటే ఇంకా తర్వాత వాళ్ళు చేసి కర్మంతా కూడా నీళ్ళు గారికి ఉంటుంది పది నిమిషాల్లో నీళ్ళు చెప్తారు సంకల్పం మాత్రం వ్యతిరేస్తారు సంకల్పంలో ఏముంది నేను కర్తనే నాకు ఫలం కావాలి అని ఉందా లేకపోతే నాహం కర్త మనే కర్మ ఫలేస్తున్నాను ఉందా కాబట్టి మరి మీరు అలా చేస్తున్నారేంటి అంటే ముముక్షు అందరూ చేశారనడం లేదు అందరూ కర్తలుగా ఉండి కర్మఫలం కోసం కర్మలే చేస్తారు సామాన్యంగా అందరూ అలాగే చేస్తారు వైదికులతో సహా అలాగే చేస్తారు ఇంకా వైదికుడేమిటి లౌకికుడేమిటి ముముక్షులు కొద్దిమంది ఉంటారు మోక్షములు కోరేవారు కొంతమంది ఉంటారు ముముక్షులు ఎవరో చెప్పుకుంటారా ముముక్షులు డెఫినెషన్ మోక్షములు కోరేవారు మోక్షమును కోరువారంటే ఎవరో చూసినా ఇది నెగిటివ్ ఎవరైతే కామనలను కోరడో కామపురుషార్థాన్ని కోరడు కామపురుషార్థం అంటే జగత్తులో ఉండే పదార్థాన్ని కోరకుండా ఉండడం అని అర్థం కామ అంటే భోగములను కోరుతుంది నాకు భోగాలు కావాలని కోరడం అంటే వేద మనస్సాన్ని కాదండి ఏదో ఫిజికల్ థింగ్ బయలాజికల్ థింగ్ ఇది నాకు భోగములు కావాలి అనే కోరిక వాడుకుంటాను అర్థము నాకు ధనము కావాలి అనే కోరిక ఉండదు ధర్మము ధర్మాన్ని కూడా పొందడం ధర్మం అంటే పుణ్యం నేను ఆత్మధర్మం కాదు ధర్మార్థ కామాలు ఉండే ధర్మం వీరు దాన ధర్మం ఎవరేవో కలిగిన క్రియలను చేసి దానాలను చేసి పుణ్యం సంపాదించి ఎందుకు రాజు పుణ్యం అంటే భవిష్యత్తులో నాకు భోగం కావాలి అందుకోసం పుణ్యము తర్వాత ఒక ఆయన మృత్యుంజయ హోమం చేస్తుంది నేను చూసాను రెండు కూడా యాభై ఏళ్ళ మనిషి మృత్యుంజయ హోమం చేస్తున్నాను ఏంటంటే యాభై ఏళ్ళకి మృత్యుంజయ హోమం లేదు నేను అడిగాను అడిగితే ఏదో గండం ఉందని ఎవరో చెప్తానండి దాని నుంచి బయటపడడం కోసం ఏం చేస్తున్నాను అంటే గండం అంటే ఏమిటండి ఏమిటి గండం అంటే ఏముందండి హఠాత్తుగా తెలిసిపోతుంది అదే అదేనా అందరూ హఠాత్తుగానే వెళ్ళిపోతారేమో కదా ప్రత్యేకంగా ఈ దండ ఉన్న వాళ్ళే రెండు సంస్థలు ఈ దండ ఉన్న వాళ్ళే తెచ్చుకొని మిగతా వాళ్ళందరూ పడుతుంటారు అలాంటిది ఏమైనా ఉందా అలాంటిది ఏమైనా మరి ఏమిటి చదువుతా అంటే ఫుల్ జీవితం ఫుల్ జీవితం అంటే ఎంత తొంభై ఏడు దండ వచ్చినప్పుడు ఎంత అరవై ఏడు అంటే ముప్పై ఏళ్ళు అది ఫుల్ అవి ముప్పై ఏళ్ళ కాలం ఎలా నడుస్తుందో తెలిసిన ఎంత వేగంగా జరిగిపోతుందో తెలిసిన కాల ప్రవాహంలో ఎప్పుడైనా మీరు వింటున్నారా ఎవరుంటారంటే ఇది ఈ నక్షత్రము పది కోట్ల సంవత్సరాల కింద పుట్టింది అంటే సూర్యుడు పది కోట్లు రావడం బాగుంది బిలియన్స్ ఆఫ్ వెళ్తే ఈ కాలం ఎందుకు అవుతుంది వీటి వయస్సు యాభై వేల కోట్ల సంవత్సరాలు మాత్రమే అని హిమాలయాలు ఎన్ని మౌంటైన్స్ అయితే మరి ఓల్డ్ మౌంటైన్స్ ఏవి అంటే ఓల్డ్ మౌంటైన్స్ రాకీస్ ఉన్నాయి అది ఓల్డ్ మౌంటైన్స్ వాటి వయస్సు వెయ్యి కోట్ల సంవత్సరాలు ఇది ముప్పై ఏళ్ళు ఎంత అంటారండి ఓ రాయిని అడగండి రాయి రెండు పర్సెంట్ రాయిని ఓ రాయి మీ చరిత్ర ఏంటి అని అడిగితే అని చెప్పి మీకు ఓపిక ఉందా నేను చెప్తాను విని ఓపిక ఉంటుంది అని అడుగుతుంది ఎందుకంటే ఆ ఆయ అలంకారాన్ని చూసింది అశోకుని చూసింది సముద్రగుప్తుని చూసింది చంద్రగుప్తుని అందరినీ చూసింది గాంధీ గారిని చూసింది నెహ్రూ గారిని చూసింది ఇప్పుడు మిమ్మల్ని నవ్వు తీసుకున్నారు వీడి వయస్సు ఎంత వీడి లైఫ్ స్టైల్ ఎంత దీంట్లో ఫుల్నెస్ మళ్ళీ హాఫ్నెస్ వాటి కావాలి ఇది ఒక ఆయన గండం తప్పించడం కోసం వృత్తి వ్యవహారం ఇంకొక ఆయన వీళ్ళు పెద్ద వయస్సులో ఉన్నారు మహానుభవంతుడు నేను నా రెస్పెక్ట్ పెరిగేదాన్ని వెళ్ళాను అయితే ఆయన ప్రియంబకం యాభై జపం చేస్తున్నాను తమ వృత్తి చేయాలనుకుంటున్నాను జపం చేస్తున్నాను అవునా తొందరగా తేలికగా మృత్యు రావడం కోసం నేను ఇంటి నేను ప్రాణం జపం చేస్తున్నాను కాబట్టి సో ముముక్ష వేరు ముముక్షు యొక్క అర్థం వేరే ఉంటుంది వాడు ధర్మాన్ని కోరడు అర్థాన్ని కోరడు సామాన్య కావాలి వీటికి త్రివంతం ఉంటారు ఈ త్రివంతాన్ని కోరేవాడికి మోక్షేక్ష ఉండదు మోక్షము కావాలని కోరేవాడికి ఈ త్రివంతము లేదు ఇష్టం ఒక జైల్లో ఒక సెలలో ఇద్దరు ఆ ఇద్దరు యొక్క లక్షణం ఏంటంటే ఆ సెలవులో ఒకరు డిస్టిషన్ సింగ్ అనే రచయిత రాసిన నవల్లో హాని వల్ల వాళ్ళ సినిమా కూడా మంచి ఆ సెలవులు జరుగుతాను దాంట్లో ఒకతను ఈ జైలు నుంచి విడుదలై బయటికి వెళ్ళాలనేటువంటి ఉత్సాహమే లేదన్న ఈ రిజైన్ టు ఇస్తే జైల్లో ఉండిపోతాడు అతనికి మీరు కోరిక ఏమిటని అడిగితే నాకు ఇచ్చేటువంటి భోజనంలో కొంచెం మార్పు కావాలను లేకపోతే నాకు పుస్తకాలు నేను అడిగిన పుస్తకాలు ఇవ్వట్లేదు ఏదో వైద్యులు వేస్తున్నట్టు చెప్తే నవంతో ఇవ్వట్లేదు అది ఇవ్వన్నాను లేకపోతే రోజు చేసే వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది సరే ఇంట్లో పని చేయాల్సి ఉంటుందో ఒక గంట కనిపిస్తే నేను మధ్యాహ్నం అడిగించడం నిద్రపోతాను ఇది పడిపోతుంది పడిపోయింది ఇంత మాత్రం అదే సెలవులో ఇంకొకటి ఉన్నాయి వారికి కోరికలు ఏమీ లేవు పది గంటలు పని చేస్తున్నాం తక్కువ పని చేయాలని వారికి కోరికలేదు ఈ పుస్తకాలు ఇంకో పుస్తకం కావాలనే కోరికలేదు ఈ తిండి కాదు ఇంకో తిండి కావాలనే కోరికలేదు వారికి ఒక్కటే కోరిక ఏంటంటే ఈ జైలు నుంచి బయటకు వెళ్ళిపోవాలి జైల్లో ఇంకా ఒక్క క్షణం కూడా వీళ్ళు వీళ్ళు పడితే ఈ క్షణమే జైలు నుంచి పెట్టుకోవాలి ఇది సంసారం సంసారంలో ఉన్నవాడి కోరికలు ఇలానే ఉంటాయి వాడు ఏమంటాడు ఇప్పుడున్న డబ్బుతో వీడు సుఖపడలేకపోతున్నారు ఇప్పుడు చిన్న డబ్బు వస్తే సుఖపడతాను వీడు భ్రమపడి ఇంకో డబ్బులు చేస్తారు ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన ఆయుష్టాయంతో వీడు భరించింది ఏం లేదు ఇంకో భరేళ్ళు ఆయుష్టాయం ఇస్తే ఏదో ఏదో భరిస్తానని భ్రమంతో నాకు ఇంకో భరేళ్ళు ఆయుష్టాయం కావాలన్నాను ఇప్పుడు పుణ్యాలు చేశారు సంవత్సరానికి ఒకసారి చక్కగా వెళ్ళి పుణ్యం మూట పడుతూనే ఉన్నాడు ఆ పుణ్యం చాలా కాదు ఇంకొంచెం పుణ్యం వస్తే ఏదో స్వర్గంలో ఇంకేదో ఈ సంసారంలో ఉండి దీంట్లోనే ఏదో ధరిద్దామని చూస్తాను తప్పిస్తే అసలు ఈ సంసారం నుంచి నేను బయటపడగలనా అనే ప్రశ్న వాడు వేస్తూ వారి గురించి మనం ఇక్కడ చెప్పలేదు వారు కష్టం పడలనే ఉంటుంది కష్టం వస్తే నుంచి వారి గురించి ఏం చెప్తాం మాట వాళ్ళు పేరు దేవతం అనుకుని ఏదో మీ పేరు దేవతం అయినా అని అడిగితే వాళ్ళు చెప్తారు పేరు దేవతం దానికి తగిన కర్మతో బోధించి కర్మ చేసుకోమని చెప్పారు ఇది అంతకంటే పాఠం చెప్తారు వశిష్ఠ మహారాజు వశిష్ఠుడు అడిగారు ఏమిటయా నీ కోరిక నా కోరిక కావాలంటే అంటే పుత్రకాలు వ్యక్తి చేసుకున్నాడు రాముడు అడిగారు రాముడు రాముడు రాముడు వశిష్ఠుడు మహాత్మా నాకు ఒక కోరిక దేవుడి చెప్పిన కోరుకుంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి అలాగా దాచుకో అని ఎవరో అర్థాన్ని చేశారు కాబట్టి కర్తాభోక్తాన్ని వాడు మీకు ప్రశ్నిస్తారు ముముక్షుకి ఎవరు ఎవరైతే ఈ ధర్మార్థ కామములు అనే సంసారం నుంచి బయటపడుకోవాలనుకుంటున్నాడో మోక్ష ఇచ్చ రావాలి మోక్ష ఇచ్చ కలవాలి ఏదంటే మోక్ష ఇచ్చ గురించి మాట్లాడుతున్నాను మొత్తం ఇచ్చ ముముక్ష ఇచ్చ మీద అంత ప్రాధాన్యం ఇస్తారంటే మీకు మోక్షం లిబరేషన్ లిబరేషన్ మోక్షం కావాలి అంటే విముక్తి కావాలి అంటే విముక్తి కొరకు దృఢమైన ఇచ్చ ఉన్నప్పుడే మీకు విముక్తి కలుగుతుంది అంతే కాదు అంటే విముక్తి కాదు ఎందుకంటే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విముక్తి కావాలని చాలా మంది అడగారు ఆ ఉన్న దాంట్లో ఏదో ఎగ్జిస్టవడం చూస్తారే కానీ దాంట్లోనే ఇంకొంచెం విధానంలో ఇంకో విధానం కావాలి కామా ఈ భోగాల్లో ఇంకొంత భోగాలు కావాలి పుణ్యం ఈ పుణ్యం చేసుకుంటే స్వర్గంలో చాలా బాగుంటుందని అక్కడే విన్నాం కాబట్టి ఈ పుణ్యం నీకు కావాలి అని అక్కడికక్కడే వీళ్ళు చూసుకుంటారు తప్పింది ఈ ధన వీటికి ఎలా కోరుతూ ఉండడం ఈ పరిచ్ఛన్నమైన స్థితిని ఎప్పుడు ఇది కావాలి అది కావాలని కోరికలతో భయాలతో బతుకుతూ ఉండడం దీని నుంచి విముక్తి కావాలి నాకు అని అడిగి అడిగేవాడు చాలా తక్కువ ఉంటారు కాబట్టి యూ కెనాట్ గెయిన్ ఫ్రీడమ్ అంటే and unless you have a very strong all overwhelming will and desires of freedom. విముక్ష ఉన్న విముక్ష ఉన్నప్పుడే ఆ విముక్తి కలుగుతుంది మోక్షం లభిస్తుంది ఆ దృఢమైన ఇచ్చ ఎంత దృఢంగా ఉంటుందంటే వారు మోక్షం కోసం చాలా కష్టపడతారు సాధన చేస్తారు ట్రైల్ ఫర్ మోక్ష మోక్షం కోసం సాధన చేస్తున్నారు మోక్షం కోసం సాధన చేస్తున్నానంటే ఈ కామ్యకర్మ రాశిని పక్కన పెడతారు ఇతర మనస్థానము స్వర్ణము మనము ఆత్మధర్మాలు శివధర్మాలు ఇవన్నీ వస్తాయి దీనికోసం వాడు తన ఎనర్జీని ఉపయోగిస్తారు సో ఈ మోక్ష మార్గంలో ఎన్ని ఆటంకాలు ఉంటాయో వాటిని వాటినన్నింటినీ చాకచక్యంతో గుర్తుపట్టి అలా ఆటంకాలను ఒకదాంతలో ఒకటి తీసుకుంటూ పోతాయి తీసుకాలేసుకుంటూ పోతాయి కామ్యకర్మలను ఎంత పడటము మోక్ష మార్గానికి ఆటంకము అని గుర్తుపడతాడు గుర్తుపట్టి ఒక నిర్ణయం తీసుకుంటాడు బీజీ పైన నా జీవితంలో కామ్యకర్మతో సంబంధం లేదు శృతి చెప్పింది నా కామ్య అని విధి కామి కావద్దు అని అయితే మరి కామ్యకర్మలు ఎందుకున్నాయి ఎందుకున్నాయో తెలుస్తుందండి వద్దులండి కొంతసేపు కొంతకాలం మాకు కామలు కావాలి అని విన్నాడు అంటే వీడు కనుక కామ్యకర్మను బోధించకపోతే వీడు అధర్మ మార్గంలో అందుకోసం రెవల్యూషన్ ఎందుకు తీసేశారు ఎందుకు తీసేసామంటే వాళ్ళు చెప్పినటువంటి రెవల్యూషన్ తీసి అవకాశం ద్వారా మంచిది కాబట్టి తీసేయడం కాదు రెవల్యూషన్ ఎందుకు ఎత్తేసారంటే అవకాశం తాగితే మంచిది ఎత్తేసారా కాదు మరి ఎందుకు ఎత్తేసారు వీళ్ళకి ప్రొహిబిషన్ పెడితే వీళ్ళేమో రుణ వ్యాపారం చేసేస్తున్నారు అందరూ రుణ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇంకేమంటారు ఆ రకంగా నా కామ్యం త్యాగం చెప్పి నేర్పిస్తే కాదు నాకు కామం కావాలి సరే ఇక సామాన్యంగా సరైన లీగల్ ప్రాపర్ పద్ధతిలో తీర్చుకో కానీ ఇంప్రాపర్ పద్ధతిలో తీర్చుకోవద్దు అని చెప్పడం కోసం స్థితి కామ్యకర్మ ఇచ్చింది అంతేకాని మీరు కామనం పెట్టుకోమని కామ్యకర్మ ఇవ్వలేదు అది దాని యొక్క స్థితి కాబట్టి ఏ కామనలు మోక్షానికి ఆటంకము మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ కామనాన్ని తీస్తారు అలా మొదలు పెడతారు అది ఎలా ఉండేది అదే శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే కర్మం ఏవాధికారస్తే మా ఫలేసి పదార్థం ఆ ఫలప్రశ్నం ఇది కర్మజన బుద్ధియుక్తాది ఫలం తత్వ మనీషిన కర్మం నుండి కలిగే ఫలాన్ని విడిచిపెట్టేసి అయ్యా ఫలం ఇంకా రాలేదు ఏం విడిచిపెడతామంటే ఫలం మీద ప్రశ్న విడిచిపెట్టేనా ఫలాన్ని గురించి నువ్వు ఇంకా సంకల్పం పెట్టుకోవాలి మనం ఫలాన్ని సంకల్పిస్తాం క్రియని సంకల్పించాం ముందు ఫలాన్ని సంకల్పించి తర్వాత క్రియని ఏదో అంత ముక్కుతూ ముందుతో క్రియం చేస్తాం కాబట్టి ఫోన్ చేస్తున్నాడు కళలో ఇంకా టిఫిన్ తిని అలా దాటి గంట అయింది ఎందుకంటే కాఫీ కూడా పొలం కడుతున్నాము కానీ పూర్వీకులు ఏదైనా ఇంకా పూర్తయినా ఇంకా నామాలు పొందుతున్నారు కానీ ఉన్నాయని కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ ముక్కుతూ మెరుగుతూ చేస్తున్నారు ఎందుకని అలా కష్టపడతారు ఆర్టిఫిషియల్గా అసలు అక్కడ వారే అసలు అక్కడ వారేయండి లేచి వెళ్ళి చక్కగా ప్లేట్ ఇచ్చి తిందండి అంటే కాదు కదా బాబు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం కావాలని శాతాలు కర్మ ఫలే ఇది ఒక ఆటంకం ఆ ఆటంకాన్ని ఎలా తొలగించుకుంటూ పోవాలి పోయి మీరు మీరు విముక్తి కావాలనుకుంటే సంసార బంధం నుంచి విముక్తి కావాలనుకుంటే దానికోసం సో వీ షుడ్ ప్రపంచంలో బద్ధుడు కాకుండా జీవించడం ఎలాగా అని అడిగారు ప్రపంచంలోనే జీవించాలి కదా ప్రపంచం బయట జీవించలేదు కదా ప్రపంచం నుంచి ప్రపంచంలో బద్ధుడు కాకుండా జీవించడం ఎలాగంటే మనం ప్రపంచంలో ఉండాలి కానీ ప్రపంచం మన హృదయంలో ఉండకూడదు అని రామకృష్ణ బ్రహ్మణి బోట్ నీటిలో ఉంటుంది కానీ నీరు బోట్లో ఉండకూడదు కాబట్టి the best way to free as a free darshan free be free from the world be free from the world then you living the world so world కి సంబంధించిన కామనం అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసి మనం ఫ్రీగా జీవించాల్సి సో దానికి పద్ధతి ఏంటంటే మనం మన స్వరూపంలోకి వెళ్ళిపోవాలి ముందు మన స్వరూపాన్ని మనం ఆవిష్కరించుకోవాలి మన స్వరూపం ఏమిటి దీనిందా దీనిందా ఈ సందర్భంలో సదా క్రియన క్రియ మన స్వరూపం కాదు క్రియ ప్రకృతి మన స్వరూపం సత్ శక్తి ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం క్రియని ఆచరించే సందర్భంలో ఆ స్వరూపాన్ని తెలుసుకునే ఉపాయం ఏంటంటే ఆ క్రియతోటి సాధాత్మ్యం చెందకుండా క్రియను ఆచరిస్తే మీరు స్వరూపంలో నిలబడి ఉంటారు ఎలాగా క్రియతో సాధాత్మ్యం రెండు రకాలుగా ఉన్నది కర్తృస్వరూపంగా ఉన్నది భోక్తృ స్వరూపంగా ఉన్నది ఆ రెండు రకములుగా కూడా క్రియ మనల్ని ప్రశ్నించండి ఆ రెండింటినీ వదిలించుకుంటే క్రియ దారిని క్రియ ఉంటుంది మీ దారిని మీరు చేంజ్ఫుల్ చేంజ్ అవుతూ ఉంటుంది చేంజ్లెస్ చేంజ్లెస్ గా నిలుతూ ఉంటుంది అది స్కీమ్ వండర్ఫుల్ మోడల్ సో ముక్తి పూర్వకాలంలో మోక్షం కోరిన మహాత్ములందరూ అలా కర్మలు చేశారు కాబట్టి మీరు లోకంలో సంకల్పం చేసి కర్మం చెప్తున్నారు కదా చేస్తున్నారు కదా మీరు గీతలో ఇలాంటి చెప్పారని నేను ప్రశ్న అడగరాదు ఎందుకంటే లోకంలో చెప్పి చెప్పట్లేదు లోకంలో సంకల్పం చేసి కర్మం చేస్తారు సంకల్పంలో ఏమవుతుంది నేను కాస్తాను అని దృఢంగా ఉంటుంది నాకు ఈ ఫలం కావాలి అనే దృష్టం కూడా దృఢంగా ఉంటుంది అలా చేసి కర్మం చేస్తారు వాళ్ళు మోక్షాన్ని ఏం కోరట్లేదు మోక్షాన్ని కోరుతున్నారు మోక్షాన్ని కోరట్లేదు వాళ్ళు కోరిక ఉంది ఆ కోరిక కోరి ఆ ధర్మం చేస్తుంది కాబట్టి ఆ సందర్భం కాదు ముముక్షు ఈ కాలంలో కానీ గడిచిపోయిన కాలం గురించి కృష్ణ చెప్తున్నాడు మోక్షంలో కోరిన వాడు ఈ విధంగానే కర్మని చేస్తున్నాడు ఏమం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వయుగతి అతిక్రాంతై ముముక్షు తర్వాత గురు కర్మైల తస్మాత్వం నూష్ణీనాశనం నాపి సన్యాస కర్తవ్య అది కొంత అర్జునుని ఉద్దేశించి ఈ పర్టికులర్ గా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాంటెక్స్ట్ హే అర్జున ఇప్పుడు నువ్వు కర్తృత్వ భోక్తృత్వంలో అతీతమైనటువంటి ఆ ఆత్మారామ స్థితిని వివేకమును మీరు ఇంకా పొందడం కావాలి కాబట్టి ఎలాగా ఏం చేయాలి అంటే ముందు కర్మ ఫలత్యాగం చేసి కర్మ చేస్తే ఆ తర్వాత క్రమంగా కర్తృత్వం కూడా సడలి తన స్వరూపము కర్తృత్వ భోక్తృత్వం అతీతమైన ఆత్మ చైతన్యము అని తెలుస్తుంది అది క్రమం కాబట్టి నువ్వు అదే కర్మను ఇంటికి తీసేది నిర్ణయం నాకు కర్మ బలం వద్దన్నావు కదండి ఇది నేను కర్మే చేయను మా కర్మఫల హేతువు అన్నాడు నువ్వు కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేయదు కర్మఫల ప్రశ్న పెట్టుకోవద్దు సరే అయితే కర్మఫల ప్రశ్న వద్దన్నావు కదా ఇది కర్మే అవుతుంది అని మానేసి తీసుకోవద్దు మాకే సంఘో ఒక ఆయనతో నేను అన్నాను మీకు ఎలక్షన్ వీడియో నిద్దాలి వాడే నిద్దాలని ఆ రకమైన పట్టుదల పెట్టుకోకండి మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది డిజపాయింట్ అయిపోతారు సో కాబట్టి అలాగంటే ఒక పార్టీతో ఐడెంటిఫై అయిపోయి నా ఈ పార్టీయే ఎగ్గాలి అంటే ఒకసారి ఆ పార్టీ ఎగ్గినప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు నెక్స్ట్ టైం ఈ పార్టీ ఓడిపోయి తర్వాత ఇంకో పార్టీ ఎదుగుతున్నప్పుడు మీరు అప్పుడు మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు అటువంటి ఐడెంటిఫికేషన్ అనవసరంగా నేను అంటే ఏమన్నా సరే అయితే ఇంక మనం మీరు చెప్పిన వేదాంతమే నేను పాటిస్తాను ఇంక వేరే ఎందుకు అయితే ఇంక నేను ఓటే మానేస్తున్నాను అని చెప్పి అది కాదు ఎందుకు మానేమని మనం చెప్పలేదు ఓటు వేయాలి తప్పనిసరి అయితే మరి ఎవరికి వేయమంటారు ఎవరు యోగ్యులో వాళ్ళకి వేయండి మీరు చూసుకోండి నేను ఎవరికైనా నేనేం చూస్తాను మీరు చూసుకోండి మంచి పార్టీ ఏదో మంచి క్యాండిడేట్ ఎవరో మంచి పార్టీ ఎవరో చూసుకుని అంటే ఆయన మంచి క్యాండిడేట్ అని చూసుకుని వేస్తే వాళ్ళు నెట్టారు అదే తప్పు వాళ్ళు నెట్టడం కోసం ఓటు వేయట్లేదు కర్మ ఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు అప్పుడే నెగ్గడం అంటే కర్మఫలం కర్మఫలం గురించి మీరు రావసరం మీరు కర్మలు చేయండి కర్మఫలం వద్దు వాళ్ళు ఓడిపోయినా అడిగేయమంటారు అవును అంతే అదే జీతం వాళ్ళు ఓడిపోతాడో ఎందుకో మీకెందుకు అమ్మవసరం మీరు మీ కర్మ ఏంటి ఓటు వేయటం ఎవరికి ఓటు వేయాలి యోగ్యులే వ్యక్తికి ఓటు వేయాలి ఎందుకంటే అంటే నేను అక్కడనే నా ఒక్కతే వెళ్తున్నాను అలాగే రచించి రికార్డు ఫర్ వస్తాను not for hit record for వస్తాను తర్వాత మీరు అనుకోవచ్చు నాకు ఓడిపోయినా సరే నాకేం పర్వాలేదు నేను మంచి క్యాండిడేట్ ఓటు వేసి నా ధర్మాన్ని నేను చేస్తాను అంటే ఓటే వేయలేదు మానేస్తే అది సిటిజన్ లక్షణం కాదు సన్యాసులు ఓటు వేయకూడదు సన్యాసులు ఓటు వేయాలి గృహస్థులుగా ఉన్నంతకాలం నేను సిటిజన్ అనుకుంటూ గృహస్థులుగా ఉన్నంతకాలం ఓటు వేయాలి కాబట్టి ప్రాణాంతరం అయితే మనం ఏదైనా ప్రమాదం లేదు ఓటు వేసే సందర్భంలో వేయాలి మంచి క్యాండిడేట్ వేయాలి మనం తప్పయ్యాలి మనం చేయాలి వాళ్ళు ఎగ్జామ్ లేదు అది అది ప్రకృతి యొక్క కాలంలో ఆ సమాజ లక్షణం ఉంటుంది సమష్టి ప్రారంభాలు ఏ లక్షణాలు ఉంటాయి యజమాని ఎందుకు వందలు జరుగుతారు నిద్ది ఉద్ధరించి లేదని సరే పోనీ అదే కొన్ని సమస్య మరి నిద్దిన ఉపయోగం వాళ్ళు మీరు స్థలాన్ని పట్టుకుని వెళ్ళాలి సార్ ఎప్పటికీ స్థలాన్ని పట్టుకుని వెళ్ళాలి ఇది పెద్ద సమస్య ఆయన మంచి కానీ వాళ్ళు తెలిసినా నేను కానీ వేసినా ఎక్కడ పంట వేయలేదని వేయడం మనం ఎంత పొరపాటుది బోర్డు వాడు నిద్రం కోసం వేయట్లేదు బోర్డు నా కర్తవ్యాన్ని నేను చేయడం కోసం వేస్తున్నాను విశ్వాసం బుద్ధితో ఇది నా కర్తవ్యం వీడు మంచి క్యాండిడేట్ వీరికి నేను అని ధర్మాన్ని అనుష్ఠించాను స్వధర్మాన్ని అనుష్ఠించాను ఆ విధంగా చేయాలి కానీ నేను ఓటే వేయడం మానేస్తాను అన్నది తప్పు అర్జునుడు అలాగంటున్నాడు జయాపజయాల గురించి నువ్వు ఆలోచించగా ఈ జీవితం జయాన్ని ఇస్తే నేను ఇంకా అసలు దేవం వద్దు అపజయం వద్దు నేను నా పని నేను చేయను అంటే తప్పదు అలా చేయను ఈ పని నువ్వు చేయాలి నువ్వు తన్మయిలో తస్మాత్మ ఎందుకంటే ఇంకా నీకు రాగద్వేషం నువ్వు ఇంకా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందలేదు నువ్వు జ్ఞానం అయిపోలేదు నువ్వు ఆ మార్గంలో నీ హృదయాన్ని సిద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది హృదయంలో ఉండే దోషము కాలుష్యం ఏంటి అంటే కళాసక్తియే కాలుష్యం ఇంకా వేరే కాలుష్యం ఏమీ లేదు ఇది కావాలి అది కావాలి ఈ ఫలం నాకు లభించాలి ఆ ఫలం నాకు లభించాలి అనేదే కాలుష్యం ఆ కాలుష్యం ఎలా పోతుంది ఫలాసక్తి లేకుండా కర్మ చేయలేదు కర్మ కాలుష్యం ఫలాసక్తి లేని కర్మను అనుష్ఠించుట అనేది చాలా గొప్ప సంస్థ ఆ సంధ్యావందన కర్మ ఉంది వీడు సంధ్యావందనం చేస్తూ ఉంటాడు దానికి ఫలం ఏమిటో స్థితి చెప్పలేదు వాడికి తెలియదు చేసేస్తూ ఎంత బాగుంది ఎంత గొప్ప సంస్థ కొంతమంది ఉంటారు వాళ్ళు సంయామనం చేయరు సంవత్సరానికి ఒకసారి ఒక కర్మ చేస్తారు లేదా రెండు కర్మలు చేస్తారు అదేంటి ఏదో కోరికతోటి ఏదో వర్తం చేస్తారు కోరిక చేయాల్సిన సంయామనం చేయరు ఎప్పుడో ఏదో కోరిక వచ్చినప్పుడు వర్తం చేస్తారు లేకపోతే వీడికి ఇంట్రెస్ట్ లేదు కానీ వీడి భార్యకి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఆవిడ నాటకాలంగా కూర్చుని చేస్తుంది ఇంతే కానీ చాలా ఇచ్చతో అది పద్ధతి కాదు కాబట్టి నిత్య నిత్యకర్మానుష్ఠానం మన కర్తవ్యమని తెలుస్తున్నారు ఇది తన్మైవ తస్మాత్మం నువ్వే కర్మ మానేసి కర్మకర్మ సన్యాసం తీసుకుని లేదే ఉంటారు వారి అందరికి లేదు నువ్వు ఆ పరిస్థితి కాదు ప్రస్తుతం నువ్వు కర్మ చేయాలి చేయి నేనేం చేయాలంటే నువ్వు ఏ వంశంలో పుట్టేదో ఏ ఏ క్షత్రియ పరంపరలో వచ్చేదో ఆ పరంపరలో నీ ముందు వాళ్ళందరూ వాళ్ళు కాదని చేసి కూర్చున్నారు పూర్వై పూర్వతరం కోసం పూర్వతరం అంటే పూర్వమేవా అని అర్థం పూర్వులు చేతను అంటే మీ తండ్రి తాత ముత్తాత వాళ్ళందరి చేతను పూర్వమే వాళ్ళ వాళ్ళ కర్తవ్య కర్మ అనుష్ఠానం చేయబడినది కాబట్టి ఆ కారణంగా నేను కర్మాన్ని చేయాలి ఒకటం నన్ను అడిగారు సంధ్యావనం ఎందుకు చేయాలి అంటే చెప్పారు మీరు ఎందుకు చేయాలనే దాంట్లో మీ అభిప్రాయం ఏంటి ఏ ఫలాన్ని కోరి చేయాలన్నా అదే మీరు అందుకున్న ప్రశ్న అంటే అవును ఏ ఫలాన్ని ఏ ఫలం కోసం చేయాలనే నేను అడుగుతున్నాను దానివల్ల లాభం ఏమిటనే నేను అడుగుతున్నాను ఆ ప్రశ్న వాడుతూ ఎందుకంటే సంధ్యావందనం నిత్య కర్మ దానివల్ల ప్రత్యేక ఫలాన్ని అపేక్షించడం తప్పు అలా అంతర్మానుష్ఠానం చేయడం స్థితి చెప్పింది స్నానం చేస్తే నీ ఏం లాభం కలిగింది ఎవరైనా స్నానం చేసిన క్రమంలో పది రూపాయలు యాభై రూపాయలు కవర్లో వచ్చి దక్షిణ ఇస్తాం కదా స్నానం చేస్తాం అక్కడ వస్తుంది దేహ విద్య అంతఃకరణ వస్తుంది కోసం స్నానం చేస్తాం దానికి వేరే ఫలాన్ని మీరు కోరకూడదు అలాగే సూర్యుడు ఉపయోగిస్తున్నాడు నా దేహంలో ఉండే ప్రాణశక్తి సూర్యుడి నుంచి నాకు లభిస్తుంది నేను తీసుకుంటున్నాను కనుక శక్తిని ఆహారం రూపంగా నా కృతజ్ఞతని ప్రకటించడం కోసం ఆ ఉదయించే సమయంలోనూ అస్తమించే సమయంలోనూ ఆ పూజలు కూడా అన్నం పెడతాను అది అన్నం పెట్టేదానికి ప్రేయర్ ఓ మంత్రం గాయత్రి మంత్రం కూడా అది అదే సార్ అని అన్నం పెడతా అది సంయామనం యొక్క టోటల్ హిస్టరీ దట్ ఈ దానివల్ల నాకేం వస్తుందని నువ్వు అంటే చాలా తప్పదు ఎందుకంటే తండ్రికి సేవ చేయమన్నారనుకోండి నాకేం లాభం అనుకుంటారా అడగదు అడగక్కర్లేదు ధర్మం అది అడగకూడదు తల్లికి సేవ చేయాల్సి ఉంటుంది నాకేదో వస్తుంది తల్లికి సేవ చేస్తే అని అనుకోవడం బాస్కి సేవ చేస్తే ప్రమోషన్ వస్తుంది తల్లికి సేవ చేస్తే వస్తుంది అలా అనుకోదు అలా తప్పదు ప్రమోషన్ కోసం బాస్కి సేవ చేస్తే ఏ ప్రమోషన్ ఇవ్వకపోయినా ఏమి లాభం లేకపోయినా తల్లికి సేవ ఆయన తల్లికి సేవ చేస్తున్నాడు ఆయన చూసి చేయండి అని ఒక ఆయన చేశాను ఆవిడ పది లక్షలు ఇచ్చింది నాకు మా అమ్మగారు ఏమీ ఇవ్వలేదు అలా ఉండకూడదు ఫలాన్ని కోరి చేసి ఏదో కొన్ని ఉంటాయి ఫలాపేక్ష లేకుండా చేయాల్సింది కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారం గొప్పది ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా కర్మను చేయుట ఈ సంస్కారం మంచి సంస్కారం కాబట్టి ఇక్కడ నన్ను అడిగారు సంధ్యావందనం ఎందుకు చేయాలి ఏ ఫలాన్ని కోరి చేయాలి అంటే ఇతను ఏ ఫలాన్ని కోరి చేసేది కాదు ఫలంతో సంబంధం లేకుండా నేను నాయన గారు చేశారు లేదా సంధ్యావందనం చెప్పి చేశారు మీ తాతగారు ఆయనే చేశారు మీ ముత్తాతగారు ఎందుకో ఆయన ఏం చేసేవారు ఆయన చేసేవారు అయినా ఉన్నా అంటే ఏం తెలియదు ఫోర్ వైఫ్ ఫోర్ లకారం కోసం అంటే అర్థం దానికి ఫలం ఏంటి ఫలం చెప్పలేదు శృతి ఫలం ఏంటో అర్థం కర్తవ్యం అది కర్త నా కర్తవ్యమా కాదా అని ఏమన్నా సంజ్ఞానం చేస్తున్నారు ఇది నా డ్యూటీయా కాదా నీ డ్యూటీ నా సరిపోతుంది అలాగే దాన్ని అర్థం చేసుకుని చేస్తే అంతఃకరణం సిద్ధమై ఈ కామ్య వాసనలు చేయవలసి ఎందుకు తర్వాత చెప్తున్నానంటే నేను సమాజం చూసినట్లయితే కామ్య కర్మలు తప్ప ఇంకా ఏది లేదు ఇంకా సమాజం ఆ స్థితి ఎప్పుడైతే వచ్చేసిందో కామ్య కర్మానుష్ఠానం తప్ప ఇంకా కర్మ అంటే ఇంకేమిటి లేదనే స్థితి నిర్మాణం ఆ స్థితి ఎప్పుడైతే నిర్మాణం అయిందో ఆ కామ్య కర్మంలో కూడా బాగా కరప్షన్ వచ్చేసింది మీకు వేదంలో చెప్పిన కామ్య కర్మలు ఇప్పుడున్న ఇంత బలంగా లేవు ఇప్పుడు ఏదేదో ఎలక్షన్లో నెగ్గాలంటే ఏంటమ్మా వీసా కావాలంటే ఇంకో పూజ ఇలా వేదంలో ఇలా చెప్పలేదు శాస్త్రంలో ఇలా చెప్పలేదు తర్వాత మీరు వేదంలో కామ్య కర్మలు చూస్తే మీ గ్రహాన్ని బట్టి నువ్వు కర్మ ఎక్కడే చెప్పండి మొత్తం వేదంలో నేను కృష్ణగిరిలో ఎనభై మంది కొన్నాను వేదంలో గురించాను ఎక్కడా దీనికి మీ తీసుకునే తీసుకుని మీ గ్రహాలను లెక్కేసుకుని ఆ గ్రహశాంతి కోసం మీ కర్మదేవులు ఎక్కడ చెప్పలేదు ఇండియన్స్ స్ఫూర్తిలో చెప్పారు మనుస్మృతికారులు చెప్పలేదు పరాశర స్ఫూర్తి చెప్పలేదు యమస్మృతి చెప్పలేదు హిరణ్యకేశి స్మృతి ఎవరూ చెప్పలేదు ఇప్పుడు ఏం చేయాలి పురాణం ఏ పురాణంలో చెప్పారు చెప్పినాం రామాయణంలో చెప్పలేదు భారతంలో చెప్పలేదు గీతలో చెప్పలేదు ఇప్పుడు చేయాలి ఇది నాకు ఒక ప్రమాణ గ్రంథం చూపించండి అంటే వీడేమో ఏదో వస్తుంది లాస్ట్ ఇయర్ పంచాంగం కాబట్టి సామ్యకర్మలు కూడా ఎలా తయారయ్యాయంటే ఇప్పుడు మీకు ధన ధనం కావాలి ధనాన్ని కూడా ఉంగరం పెట్టుకోవడం అనేది ఎక్కడైనా అసలు ఏ శాస్త్రం అనేది చెప్పారో ఇది సామ్యకర్మని ఎక్కడ మీకు భయం వేస్తే రుద్రాక్ష పెట్టి వేసుకోవాలి అడిగితే రుద్రాక్షని శివభక్తులు వేసుకోవాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి శివపురాణం ఇచ్చారు శివపురాణం అంతా ప్రక్షిప్తం అని చెప్పారు వాయుపురాణం శివపురాణం ఉంటే వాయుపురాణమే శివపురాణం పద్దెనిమిది పురాణాల్లో ఇస్తారే ఇస్తారు శివపురాణం ఇప్పుడు ఏం చేస్తాం వాయుపురాణంలో ఇక్కడ అక్కడ కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది వాయుపురాణం నేను చూసాను ఇక్కడ అక్కడ కొంత రుద్రాక్ష మహత్వం రుద్రాక్షలు వేసుకుంటే ఆ శివభక్తి విభూతి పెట్టుకుంటాం విభూతి అన్ని పెట్టుకుంటున్నాం అంటే గ్రహాల కోసం పెట్టుకుంటున్నాం లేకపోతే ఈ విభూతి పెట్టుకుంటే వాళ్ళ డబ్బులు వస్తాయని పెట్టుకుంటున్నాం లేకపోతే భక్తులు ఎక్కువ మంది వస్తున్నాం అదే మనకి విభూతి ఎందుకన్నా విభూతి ఎందుకంటే పెట్టుకోవడం ఒక ఫీలింగ్ వస్తుంది సర్వము బూడి అయ్యే ఏది తత్వం కాదు అని ఒక వైరాగ్యం అనుకున్నాం అని ఇలా వస్తుంది శుభ్రహితంలో శాస్త్రం వినిపించారు దానిలో ఒక వైరాగ్యానికి చిహ్నం ఇంకేదో లక్షణాలని అందులోకి ఈ దొరికింటారైనా బాగుపడతామని చెప్పింటారు అలాగే రుద్రాక్షలు ఇంకొకటి అంటారు రుద్రాక్షలు వేసుకుంటే పాపం వస్తుంది కోర్టు కోసం వేసుకుంటే నేను వస్తుంది ఇంకొకటి ఇదేం చేస్తాను కాబట్టి కాబట్టి ఇదంతా కూడా చాలా కల్పించే సామ్యతంలో ఉన్నాయి కానీ ఇంత కల్పించాలి ఏంటంటే సమాజంలో అలా కర్మకాండ పెరుగుతూ ఉంటుంది వివేకానంద స్వామి చెప్పినట్టుగా వైద్య గ్రాస్ పెరిగినట్టుగా పెరిగిపోయింది బాగుంది బాగుంటుంది కలకత్తా హుగ్లీ నదీ తీరాన్ని నిలబడి ఈ కర్మకాండ ఇంతలా పెరిగిపోయింది దీన్ని ఎవరో అడ్డు అప్పు లేకుండా పెరిగిపోయింది దీన్ని కొంత పురుషుని రోజు చేయాలని అనుకుంటారు నేను కొన్ని కర్మకాండ పెరిగితే మీ సొమ్మ ఏం చేయండి చూడండి జ్ఞానం అనేది ఉపాసన అనేది లేకుండా అయితే వైద్య గ్రాస్ పెరిగిపోతే గిలాసీ మొక్కకి నిలబడడానికి చోటు ఉండదు అలా అయితే కాబట్టి కొంత కటాఫ్ చేసి కామ్యకర్మానుష్ఠానాన్ని తగ్గించి గీత యొక్క స్పిరిట్ని పెంచుకుని నిత్య కర్మానుష్ఠానం వైపు అడుగులు వేస్తూ ప్రార్థనలు చేసేటప్పుడు కూడా జనరల్ గా ప్రార్థన చేసి ఓ ఈశ్వర నాకు ధనాన్ని నాకు డబ్బు నాకు ఇది కొన్ని కోరికలు కోరడానికి కూడా చాలా బాగుండవు నాకు ఇది ఇవి నాకు అది అని అలాంటి కోరికలు కాకుండా సర్వే భవంతి సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పడుతుంది మాటకి దుఃఖ భావం కలేదు అని అలాంటి కోరిక లేకపోతే భారతదేశ శికాయ భారతదేశం చాలా డీప్లీ డివైడెడ్ సొసైటీ అయితే వెరీ డీప్లీ డివైడెడ్ ఇంకా ఆ డివిజన్స్కి అసలు దగ్గరికి తీసుకురావడం సంబంధం సంభవం కాదేమో అని థింకర్స్ ఫీల్ అవుతున్న విధంగా బాగా డిస్గా డివైడ్ దీన్ని హే హే ఇక్కడ దీన్ని నేను దయచేసి ఈ సమాజాన్ని ఈ దేశాన్ని నేను కాపాడు అని ప్రార్థన చేయాలి అంతేగాని మా వాళ్ళు క్రికెట్ నెగ్గాలని చూసేది ఇదంతా మన సందర్భం లేని కార్యక్రమం చాలా తప్పు అలాంటి కార్యక్రమం ఎక్కడ చెప్పలేదు ఎవరు జయంతి గారికి కేసీ గారికి అదంతా తన ఎక్స్పీరియన్స్గా ఉంది తప్పిస్తే ఏదో సందర్భ సిద్ధిగా ఎందుకంటే మనం వాళ్ళు ఏదైతే సంతోషించింది దాంట్లో తప్పే లేదు వాళ్ళు వినోదం కోసం ఆడుతున్నారు మనం వినోదం కోసం ఒక పక్షాన్ని పూర్తి పూర్తి దగ్గర బాగా వచ్చారో కొంత ప్రోత్సాహాన్ని ఇలా ఓకే వాస్తవం దానికోసం హోమాలు యజ్ఞాలు చర్యలు ఇలాంటివన్నీ మొదలు పెట్టడం చాలా సరి కాదు కాబట్టి సో తన్మైవ పూర్వై పూర్వ పూర్వతరం కోసం ఈ పూర్వీకులు ఏ విధంగా అయితే నిశ్చితంగా అనుష్ఠానాన్ని ప్రారంభం చేస్తారో నువ్వు కూడా అలా చేయి అంటే దాని నా తులసి మాసనం నాకు సన్యాసం తప్పదు యజ్ఞం ఏమో అవసరం పోవడం నా కర్మంతో సంబంధం లేదని అది చేయకు నాకు సన్యాసం తప్పదు శంకర్లు యాడ్ చేశారు అన్నమాట ఎందుకంటే నేను దీక్షాటనం చేసుకుంటానన్నాడు కదా అది ఎందుకు దీక్షాటనం చేసుకోవడానికి ఆ పరిస్థితి లేదు భిక్ష చేసుకుని జీవించటానికి ఆ సందర్భం వచ్చినప్పుడు జీవించాలి సో బుద్ధుడు రాజకుమారుడు ఆయన భిక్ష చేసుకుని జరిగాడు దానికి ఒక సందర్భం ఏంటండి ఉందా లేదా సందర్భం ఆ సందర్భానికి ఆ ఉద్యోగికి యోగ్యత ఉందా లేదా పాయింట్ లేదు అని ప్రశ్న ఇప్పుడు లేదు భవిష్యత్తులో చూద్దాం ఇప్పుడు వద్దు కాదండి నేను బుద్ధిలాగా భక్తి చేసుకుని కూర్చుంటామంటే ఇవాళ ఆ కంగారు తర్వాత కంగారు పడకూడదు కదా అఖండానంద మహారాజుకి ఒక ఆయన ఉంది ఇది రికార్డుడే ఆయన పేరు పేరు ఒక భక్తుడు ఆయనకి చాలా భక్తుడు చాలా భక్తుడు స్వామికి నాకు సన్యాసం ఏమని అడుగుతుంది అయినా భారతీయ గురువుకోండి నాకు సన్యాసం అనుకున్నాను అంటే చూద్దామండి అది శివరాత్రి నాడు సన్యాసం ఇస్తున్నారు అన్నారు ఎవరికి కొద్ది మందికి ఇచ్చింది అందరికీ ఇవ్వలేదు ఎవరికి కొద్ది మంది చాలా తక్కువ మందికి ఇచ్చారు లెక్క తక్కువ వాళ్ళకి ఇచ్చారు ఆ సన్యాసం ఈనాడు లోకంలో ఆపత్యప్రాయమైన జీవితాన్ని గడుస్తూ ఉన్నారు గోవిందానందకి మొదలైన వాళ్ళు అలా కొద్ది మందికి ఇచ్చారు సో ఈయన అడిగితే చూడలేదు ఎప్పుడు వ్యక్తం వస్తారు శివరాత్రి దీపంగా వచ్చేది ఉంటే ఎలా వద్దులేదా మళ్ళీ ఏడాది నేను ఆలోచించాను మళ్ళీ ఎలా వద్దని అంటే మళ్ళీ ఏడాది తీస్తారా అంటే అది నేను అప్పుడు చెప్తాను ఇప్పటి నుంచి ఏం చెప్తాను మళ్ళీ ఏడాది మాట నేను దాట వేసుకుంటాను ఇంకేం చేయగలరు అని నిర్ణయాన్ని వచ్చింది ఇంటికెత్తిపోయింది దీని ఇచ్చి ఉద్దేశం లేనట్టు అనిపిస్తుంది అందుకోసం ఇలాగే పక్కన తిరుగుతున్నారు దీనికి ఇవ్వడం ఇష్టం లేదు నా మీద ఎందుకో ఇష్టం లేదు అని అని ఒక నిర్ణయానికి వచ్చారు ఇంత సంస్కృతి సజ్జనులు పురుషేశ్వరి పురుషేశ్వరిలో కైలాసాశ్రమంలో తెల్లార్తి సన్యాసం ఇచ్చే కార్యక్రమం కైలాసం ఆయన మంచి మహాత్ముడు ఆయన ఆయన వెళ్ళిపోయి నేను ఇలా నుంచి శిక్షణ నుండి తిరకాల నుంచి నేను వేదాంతం వీధిలో మహాత్ముడు ఆయన దగ్గర అధ్యయనం చేశాను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఇబ్బంది అఖండాల నుంచి చదువుకున్నారని చదువుతున్నాను అయితే ఇంకా ఇందాక ఉంది ఆయన యొక్క మహాత్ముడు ఆయన దగ్గర మీరు అధ్యయనం బాగా చేసుకుంటారని సన్యాసం ఇచ్చారు అడిగే కాబట్టి ఇచ్చారు పది మందికి ఇస్తున్నారు సన్యాసం గుంపు కింద పదకొండో వాళ్ళు ఏం సమస్య ఉంది కుట్టుబెట్టి ఇంకో రెండు వస్త్రాలు సంపాదన ఏదో పది పది షర్ట్ కావాలి పదకొండు షర్ట్లు నాకు ముందు రోజు ఆఫీస్లో ఇస్తే అవుతుంది పదకొండు షర్ట్లు వస్త్రాలు పెడతా ఆఫీస్ వాళ్ళు చేసి పని ప్రజాశాస్త్రం ప్రజాశాస్త్రం ఇచ్చారు నెల అయిన తర్వాత ఈయన అఘనాన్ని నెల వీలు వచ్చి ఈ సన్యాసాన్ని నేను నిర్వహించలేకపోతున్నాను నేను మళ్ళీ గృహస్థాపనంలో వచ్చేయడానికి విధి ఏంటి అని అంటే మళ్ళీ దానికి కూడా ఏదైనా కర్మ మంత్రం ముట్టుకున్నప్పుడు దేశ మంత్రం ఎందుకంటే ఆ భూమిలో దిగితే గవర్నీలో దిగితే ఏమో అలా ఉన్నాయి కదా అలాగే ఈ సన్యాసాన్ని చేసి అందుకే అభినామంది విద్వాంసం కదా అని అన్నాను నేను నాకు తెలుసుకున్న శాస్త్ర గ్రంథాల్లో వేదుల్లోనూ కూడా సన్యాసం నుంచి మళ్ళీ గృహస్థులు వస్తే విధి లేదా యాపించాను అయితే కూడా నేను చెప్తాను నేనేం చెప్పను నేను సన్యాసిగా బతుకున్నానే చెప్తాను నేను ఇంక చెప్పింది ఏం లేదు కాబట్టి నేను డోన్ నేను ఆ తర్వాత వారు దేహత్యాగం చేశారు నేను గృహస్థాశ్రమం చేశాను కాబట్టి నాకు సన్యాస కర్తవ్య అంటున్నాడు శ్రీకృష్ణుడు సన్యాసం చేయండి మీకు అన్నాను నేను చేసుకోవాలి పోలేండి నేను సన్యాసం వచ్చి ఇక్కడే ఉంటాను కానీ కర్మలు మాత్రం చేయాలంటే తప్పు అలా చేసుకోవచ్చు నా తీసుకుని మాత్రం నేను ఏ పని చేయకుండా వెళ్ళిపోయి ఎక్కడికో పోయి అక్కడ కూర్చుంటాను అలా చేయకూడదు లేకపోతే సన్యాసం తీసేసుకుంటాను అలా చేయడానికి మరి ఏం చేయాలి నా నీ కర్మ నేను చేసుకోవాలి నీ కర్మానుష్ఠానం ఎంత బాగుంటుందో ఆ యోగ్యత వచ్చినప్పుడు సన్యాసం తస్మాత్వం అందువల్ల నువ్వు ఎందువల్ల నేను చేయాలి నా నీ పూర్వీకులు కూడా కర్మం చక్కగా అనుష్ఠించి ఉన్నారు కాబట్టి ఆకారంగా నువ్వు చేయవలసినది యజ్ఞ ఆత్మశుద్ధ్యర్థం అలాగే ఉందా ఎది అజ్ఞ యజ్ఞ అంటే ఎది అజ్ఞ ఎది అనాత్మజ్ఞ ఆత్మశుద్ధ్యర్థం నత్వం చేత్ లోకసంగ్రహార్థం పూర్వైర్జనకాది పూర్వతరం కృతం నాధునా కృతం నిర్వర్తితం నేను ఇప్పుడు మాట చెప్పట్లేదు నా అధున పూర్వతరం అంటే గడిచిన కాలంలోనే చేశారు అలా పూర్వంలోనే చేశారు నా అధున ఇప్పుడు మాట చెప్పట్లేదు ఇప్పుడు మాట ఇప్పుడు మాట నువ్వే కదా ఇప్పుడు మాట అర్జునుడే లేదా ఇప్పుడు కాబట్టి ఇప్పటి వారికి నువ్వు పూర్వం వాళ్ళు చేసినట్టుగా చేయి అంతేగాని ఏదో నేను పూర్వం వాళ్ళతో సంబంధం లేకుండా నా వ్యాధి నేను పోతానని అలా వస్తుంది అయితే మా పూర్వీకులందరూ ఆత్మతత్వం తెలియని వాళ్ళేనా అని ఒక ప్రశ్న దానికి ఆయన చెప్తున్నారు అలాగే ఉంటుంది మీ పూర్వీకుల్లో అందరూ కర్మలు చేశారు వాళ్ళలో ఆత్మతత్వం అనాత్మజ్ఞ ఫలానా మా పూర్వీకుడు ఆత్మతత్వము తెలియని వాడు మంచిది ఆయన అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తారు ఆత్మశుద్ధి అర్థం అంటే ఆత్మ అంటే ఖచ్చితంగా ఆత్మ కాదు అంతఃకరణ వాడు ఆత్మస్వరూపము పాండు మహారాజు ఉన్నాడండి కర్మ చేసేవాడు ఆయన చేశాడు పాండు మహారాజు ఆత్మజ్ఞానం కలవాడా కదా కలవాడు కాదనుకో కాకపోతే మరి ఎందుకు చేశాడు అంతఃకరణ శుద్ధి కోసం చేశాడు కాదండి మా జనకుడు కూడా మా పూర్వీకుడే జనక మహారాజు ఏదో పోయింది ఏదో రకం పోయింది ఆయన ఆత్మజ్ఞానాన్ని ప్రసిద్ధి మరి ఆయన కర్మ చేశాడా లేదా మరి ఆయన ఏం చేశాడు లోక సంగ్రహం కోసం చేశాడు మనం చూసాం లోక సంగ్రహం మాత్రం ముందు కాబట్టి అంటే ఇతరులకు ఒక ఆదర్శాన్ని ఇవ్వడం కోసం ఒక సీటు మీద కూర్చుని ఉన్నప్పుడు ఆ సీటు అపేక్షించేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది చేసి సమాజానికి ప్రయాణం చేకూరుస్తాము దాంట్లో సమాజంతో ప్రత్యేక ప్రయోజనం ఏమి లేదు అయినా సమాజానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం కలిగి చేస్తారు కాబట్టి ఆత్మజ్ఞానం కలవాడు చేశాడు ఆత్మజ్ఞానం లేని వాడు చేశాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి కర్మం చేయాలి తెలియదు తర్వాత శ్లోకం కింకన్మధ్యమతన్నేది సత్తే కర్మ ప్రవక్ష్యామి జ్ఞావా మోక్ష్యే శుభాత్ అవతారం చూద్దాం నంద్ర కర్మకే కర్తవ్యం అంటే తద్వచనాపన ఉందా త్వద్వచనాపన త్వద్వచనాపన ఉంది సత్యం కూడా ఉండొచ్చు సత్యంటే సత్య ఈశ్వరస్య తలాహనాన్ని కింద రాశారు పర్వాలేదు త్వత్ అంటే ఇంకా క్లియర్ కాదు త్వద్వచనాదేవ తమోమ్యహం కిం విశేషితేన పూర్వై పూర్వతరం కృతమితి తస్మాత్ మహద్వైషమ్యం కర్మణి కథం అదే అవతారం అంతవరకు అవతారం దీని ఇది అంటే దీనితో ప్రారంభమైంది అని అర్థం అయ్యా అర్జునుడు ఉపవృక్షం అది కనెక్షన్ ఇవ్వడం కోసం ఓ పూర్వపక్షాన్ని అక్కడ భావన చేసి దానికి సమాధానంగా ఈ శ్లోకం వచ్చింది హే కృష్ణ నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని ఒక నేను నీ భక్తుడా నేను శరణాగతి చేసిన నువ్వు చెప్పు కర్మదేవులు నేను చేస్తా వచనాదేవ కర్మ కర్తవ్యం కరోమి నేను కర్మ చేయాలంటావా నేను కర్మ చేయాలి అనే పక్షంలో నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను నువ్వు నీ భూమి చేశాడు నీ తండ్రి చేశాడు తాత చేశాడు ముత్తాత చేశాడు అంటే అలా ఉంటాయా కిం విశేషితేన పూర్వై పూర్వతరం కృతమితి యాభై ఏళ్ల క్రితం మీ నాయనగారు ఈ కథ చేశారు ఆయన బతుకున్న కాలంలో చేశారు వందేళ్ల క్రితం మీ తాతగారు ఆయన బతుకున్న కాలంలో పూర్వై పూర్వమే కృతం రెండు సార్లు పూర్వం చేశారు మీ ఆయన చేశారు ఆయన ఉన్న కాలంలో అది ఇలాగా మా తాతల్ని తండ్రిని ముత్తాతల్ని నాకు దృష్టాంతంగా చూపించి తద్వారా నాకేత కర్మలు చేయించడం కోసం నువ్వు ఇలాగే ప్రసంగ ప్రయత్నం చేయనక్కర్లా నేను చెప్పు కారణం చేయి అని చెప్పు నీ మాట ప్రకారం నేను చేస్తాను అని ఒకవేళ అర్జునుడంటే దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇలా చెప్తున్నాడని మనం అనుకో ఎప్పుడూ కూడా నేను పొద్దున కూడా చెప్తాను ఎప్పుడూ కూడా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాము అన్నది సరికాదు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నేను పరిశీలించుకున్నాను కరెక్ట్ గా దొరికింది నాకు కాబట్టి నేను చేస్తున్నాను అది అప్పుడు మీరు ఆ ప్రిన్సిపుల్ మీ స్వంత ప్రిన్సిపుల్ లేకపోతే ఏంటి మీ చెప్పిన కాబట్టి నేను చేస్తున్నానంటే చెప్పిన వాడికి తెలిసి ఆ ప్రిన్సిపుల్ చెప్పిన వాడికి ఆ ప్రిన్సిపుల్ తో సంబంధం లేదు ఇంకే ఇతరులు చెప్పిన కాబట్టి ఇది చేస్తుంది మీరు ఉన్నప్పుడు చేస్తారు మీ మేరకు మానాలి దానివల్ల ఉపయోగం కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరో ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అనేది అది పద్ధతి కాదు సాధారణంగా లోకంలో అలా ఉంటా ఎందుకంటే ఫాలోయింగ్ తేలిక లేకపోతే తన భవిష్యత్తుని తన వ్యక్తిని తానే నిర్ణయించుకుని అడుగు ముందుకు వేయటం తేలిక ఏది తేలిక ఫాలోయింగ్ ఈజీ తన దారిని తనే నిర్ధారించుకోవడం కష్టం ఎదరవాడు వెంట పడిపోతూ ఉన్నాడు తేలిక కాబట్టి జనులు తేలికైంది గతాను గతితో లోక అని నానుడు గత అంటే ముందు వెళ్ళిన వాడి అన్ని వెనకాల గతిగా పడిపోతూ ఉంటారు లోక మానవుడు ముందు వెళ్ళిన వాడు కాదు పడిపోతాడు ఎందుకంటే చూసి ఉన్నది ఆ మైండ్ ని పదులు పెట్టాల్సినటువంటి ఆ చూసి ఉండదు వాడికి వాడి వెనకాల పడిపోవడం లేక అది మంచిది కాదు విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఏదో ఉండొచ్చు కానీ మామూలుగా తన డెస్టినేని తాను నిర్ధారించుకోవాలి అనే స్థితిలో ఉండాలి అయితే మరి ఈ ఆచార్యులు గురువులు మరి వేరే మాట అంటే మార్గదర్శనం చేయడం వరకే అయ్యా ఈ దారిలో నేను నడిచాం నేను చూసినది ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తాను మార్గదర్శనం చేయడం పూర్వం ఒకసారి ఒక పెద్ద పండితులు ఉన్నారు నిధానం ఇస్తున్నారు నిధానం గారిని పెద్ద నిమాంసం మంచి కమ్మ ఇస్తున్నారు వారిని ఒకసారి కలిసాం ఏదో టాపిక్ టాపిక్ లో టాపిక్ ఏంటంటే పురోహితుడు ఉన్నాడు కదా పురోహితుని యొక్క కర్తవ్యం ఏంటి అని టాపిక్ ఇప్పుడు మనం లోకంలో చూస్తే వీడి ఉంటే ప్యాంటు షాప్ తీసేసి ఓ పంపిణీలో ఒకటి కట్టి అదనంత కోసం ఓ పంపిణీలో ఒకటి కట్టారు పంపిణీలు ఎవరికైనా అడిగితే అసలు పంపిణీకే తప్ప మరి ఆ తత్వ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఆచారం అని పేరు కూడా ఆచారం ఎందుకు అవుతుంది కష్టం పంపిణీకే తక్కువ దానికి అర్థం కట్టి నేను స్పెషల్ పవిత్రమైన వస్తుంది పవిత్రమైన అయింది కూతురు ఏదో ఉంటుంది కరెంట్ అవ్వడం ఏదో ఇలా పంపిణీ ఎవరు ఎర్ర పంపిణీ మీరు ఏం మనం తెలిసి కలపదా అంటే దేవుడు కదా దేవుడు ఎనడం ఉంటే బాగుంది సో అది కనిపిస్తుంది పురోహితులు వస్తుంది మమ మినహాయింది మిగతా అంతా పురోహితులే ఆ మమ ఆ మీ పేరు ఏంటండి పేరు చెప్తే అది వాడే ధర్మపత్రేషమైన హాని పురోహితులు నాకు ఈ కోరికలు ఉన్నాయి ఆవిడ ఆరోగ్యం కోసం జన్మ చేస్తున్నాను పురోహితులు అంటారు మమాని వీటంతా తప్పిస్తే అన్నిటంతా పురోహితులు అసలైనంతా పురోహితులు హోమం చేసేప్పుడు మీరు స్వాహ అని కూడా అంటారు ఇంకా లేదేమంటే రాదు స్వాహ అన్నప్పుడు లేవయ్యా అంటే లేవయ్యా అని ఆయన మంత్రం అందుకో కానీ ఇది నెయ్యి ఏం చేస్తాను అయ్యా ముందు లేదుగా బాబు నేను స్వాహ అన్నప్పుడు వెయ్యి అని అని భూస్వాహ అంటాడు ఆయన మీరు పట్టుకుంటుంటారు లేడు ఆయన ఎవరు చెప్పారంటే పురోహితుడు రోజు ఏం అతను కర్మ చేసుకుంటుంటే అతను కూర్చొని చూడడమే పురోహితుని లేదు అని చెప్పారు మీరు చేసుకోవాలంటే మీకు వ్రతం ఎలా చేసుకోవాలో మీకు తెలుసుకుంటుంది మీరు చదువుతూ ఉంటారు మీరు పుస్తకం చదువుతూ ఉంటారు పుస్తకం అందుకోవాల్సి తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నాలుగు పుస్తకాలు తెలుసుకున్న వాళ్ళంటే పుస్తకం తీసుకుంటే స్వభావంగా ముఖ్యం వేసి అక్కడ తీసుకుంటారు అక్కడ తీసుకుంటారు ఇది చేసుకుంటారు ఉంటే మీకు ఏదైనా సందేహం వస్తే నివృత్తి చేస్తారు మీరు ఏదైనా తప్పు చేస్తే అలాగే లొకేషన్ ఇచ్చేసి పాయింట్ అవుట్ చేసి కరెక్ట్ చేస్తారు మీరు తడపటి తడపడాయిస్తుంటే మీరు చేసి కనుక్కుంటారు అదే అనుకోవచ్చు అందుకోసం హితం కలవచ్చు అంతే అంతేగాని మీరు అక్కడ ఉంటే పప్పు సుందరగా తీసుకుంటారని ఒక ఉందా చేసుకుపోతానని కాదు ఎనీవే సో అలా చేయకూడదు అది ఎవరైతే పరాధీనత అయితే మనం ఏమీ చేయట్లేదు మనకి ఏ స్థితి లేదు తర్వాత సో కాబట్టి రిచువల్ని అలా మెకానికల్గా చేసుకుంటూ పడలే కానీ దాంట్లో మన యొక్క సంకల్ప శక్తి మనం అర్థం చేసుకుని మనం సంకల్పం చేస్తున్నాము అనేది ఏమీ లేదు అలా అయిపోయింది అలా ఉండకూడదు కర్మ చేసి పద్ధతి అది కాదు కర్మ చేస్తే సత్యం తెలుసుకుని సంకల్పించుకుని నేను ఇది తెలిసి ఈ విధంగా చేస్తున్నాను అని చేస్తా లౌకిక కర్మలు ఎలా చేస్తాను కరెక్ట్గా చేస్తాను ఇంటి దగ్గర వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు చేస్తున్నారు కానీ ఇదే పెద్దవాడికి నేను పనో లేకపోతే తమ సొంత పనులు స్టాక్ మార్కెట్ వ్యవహారం చేయాల్సి వచ్చింది అనుకోండి ఎలా చేస్తాడు ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటాడు తగిన డబ్బులు రిసీట్ చేసుకుంటాడు దానికేమో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ స్పెషల్ సాఫ్ట్వేర్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ లో చక్కగా ఎంటర్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ గా పెట్టుకుంటాడు అది పెరుగుతోంది తగ్గుతోంది అనేది ఆ గ్రాఫ్లని తీసుకుంటాడు ఎప్పటికప్పటికి మనం తెలిసిన ఏటాన్ని వెరిఫై చేసుకుంటూ ఉంటాడు మార్పులు చేస్తూ అవసరం అన్ని చేసుకుంటాడు అలా తీసుకుంటారు అది మమా అన్నట్టు చేస్తాడు అలాగే వాళ్ళు అప్పుడు వాళ్ళు అన్ని బాగా మమా అనుకుని ఇంకా నిద్రపోతూ ఉంటాడు అలాగే పర్ఫెక్ట్ గా చేస్తాడు ఈ హోమం దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం హోమ అనేసి ఇది పురోహితం అప్లై ఆ తర్వాత ఆ వైకుంఠ్యం అని సంతోషం ఇది పద్ధతి అలా చేస్తాను గ్రహణితాలు చేసి వెళ్ళిందా మీకు గ్రహాన్ని ఆరాధించాలని మీకు అనిపిస్తుంది నేను ఎప్పుడు నేను మీరు గ్రహాన్ని ఆరాధించాలని అనిపిస్తే గ్రహ మంత్రాన్ని నీళ్ళు జపం చేయాలి ఇంకొకటి జపం కాదు వాళ్ళు జపం చేసి చేస్తూనే వస్తారు దీనికి అలా లేదు శాస్త్రం శాస్త్రం ఏమనిపిస్తోందంటే నీకు గ్రహణ మంత్రం జపం చేయలేదు నువ్వు చేయాలి నాకు రాలేయాలి నేర్చుకో నేర్చుకో నేను చెప్తాను ఎలా నేర్చుకోండి నేను చెప్తాను నేను చెప్తాను ఇలా ఏది ఏ గ్రహం చేయాలి గ్రహస్థం జనం చేయాలి రాత్రిలో మూడు రోజులు వరుసగా నా దగ్గర పొద్దున్న సాయంకాలం గొడవ ఉంటుంది మంత్రం రెండే వాక్యాలు బృహస్పతి అది మరియు రెండే రెండే వాక్యాలు నేను చెప్తాను నేను నేర్చుకుని పద్దెనిమిది వేలు ఇరవై వేలు మనకి ఏదో వర్షం అలా ప్రకారం నేను చెప్పండి నేను ధర్మం అలా అన్నికన్నా చేసి దాంట్లో కూడా పద్ధతి ఉంది కదా అలా చేసి కాబట్టి నువ్వు చెప్తే నేను కాబట్టి నేను చేస్తాను అనే మాట సరికాదు మాట అంటే అలా కుదరదు నువ్వు తెలుసుకునే చేయాల్సింది అది ఎందుకంటే యస్మాత్ మహత్ వైఫల్యము కానడము కర్మలో ఇన్ని తేడాలు వైఫల్యం అంటే తేడా సమంగా ఉండదు విషమంగా ఉంటుంది మరి బ్రహ్మచారైతే కర్మ లేదు గృహస్థ అయితే కర్మ లేదు వానప్రస్థులైతే కర్మ లేదు సన్యాసుల్లో కూడా వారు సన్యాసంలో అర్ధం సన్యాసాలు వారు ఉపాసనా సన్యాసం అయితే వాడి కర్మ ఉంటుంది దండానికి పూజ ఉంటుంది దేశానికి పూజ ఉంటుంది అన్ని పూజలు ఉంటాయి వాసనా సన్యాసం అవుతుంది జ్ఞానరూపమైన సన్యాసం అయితే కర్మలే ఉండవు కేవలం శ్రవణమనం విద్యాత్మాలను ఆ రూపంగా ఉంటాయి నివృత్తి ప్రధానమైన కర్మలు ఉంటాయి ఏవో దాంట్లో ఉండేవి దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా వైఫల్యం కామ్య కామం ఉన్నప్పుడు కర్మ పరిస్థితి వేరు కామనం లేకుండా నిత్యకర్మానుష్ఠానం పరిస్థితి వేరు సన్యాసం పరిస్థితి వేరు చాలా వైఫల్యం ఉంటుంది కాబట్టి అంత స్పష్టంగా తెలుసుకుంటారు మహత్ వైఫల్యం కారణం తెలుసుకుని తెలియాలి అని అంటున్నారు సో ఇప్పుడు చూడండి తిరు కర్మ తిరు అకర్మ కర్మ అంటే అకర్మ అంటే ఇది తెలుసుకోవాలి అదేమిటండి చాలా సింపుల్ కర్మ యాక్షన్ అకర్మ నో యాక్షన్ ఇస్ ఎందుకంటే కవయోకి అత్ర మోహిత పెద్ద పెద్ద పండితులు కవులంటే పండితులు వాళ్ళు కూడా ఈ కర్మ అకర్మ అనే టాపిక్ లో పప్పులో కాలు వేశారు మోహిత అంటే వ్యామోహమును చెంది భ్రాంతిని చెంది ఉన్నారు ఇది వేరే వేధిస్తూ వేరే వేధిస్తూ నేను సమాజాన్ని చూస్తే లోకంలో పండితులను అనుకునే వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే వాళ్ళని మీరు చూసినట్లయితే లోకానికి మార్గదర్శనం చేసే గార్డెన్ లోకాల గార్డెన్ వాళ్ళని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే కర్మల్ని చూస్తే ఇది రాంగ్ అని తెలుస్తుంది అని ఆశ్చర్యం వస్తుంది నాకు ఎదురులే బట్ దీనిలో ఆ విధంగా తెలుస్తూ కాబట్టి అవయోగ్యత్ర మోహిత అంటే కృష్ణుడు ఆనాటి సమాజాన్ని మనసులో నేను మీకు చదివి ఎదిగించాలని మూడో అడుగులో వస్తుంది గృహదారులు అక్కడ శంకరాచార్యులు ఒక ప్రసన్నం రాశారు అది చదివితే ఏది శంకరులు మా కాలంలో ఉన్నప్పుడంతా అప్పుడే గురించి రాశారా అన్నట్టుగా ఉంది అంత అంటే సమాజంలో ఉండే కన్ఫ్యూషన్ ఆయన రెండు మూడు పారాగ్రాఫుల్లో రాశారు అప్పుడే కన్ఫ్యూషన్ అప్పుడేగా ఉందా ఇప్పుడే ఉందేమో అప్పుడే ఎలా ఉందా అని మనం ఇది ఎలా ఉందంటే నాకు ఏమైనా చెప్పారు ఇప్పుడు మనకి కొత్త క్యాబినెట్ నిర్మాణం చేస్తున్నామంటే పై గదిలో ఉంటాయి మినిస్టర్ పదవిలో మనం ఏమనుకుంటాం పోతారా లేదు కాదు ఇలా ఉన్నాయి నాకు ఎవరు చెప్పారు నెహ్రూ గారు క్యాబినెట్ నిర్మాణం చేయడం చేయడానికి ఆగస్టు పదిహేను రాత్రి అయినా ప్రైమినిస్టర్ గా ప్రమాణం చేయడానికి చెప్పారు ఆ మొన్న ప్రధాన పదిహేను క్యాబినెట్ నిర్మాణం చేశారు ఆయనకి ఎంత పైరు చేశారంటే ఆనాటి నాయకులు ఆయన నిద్రపోవడం కూడా లేకుండా గాలి తీసుకుని కూడా అవకాశం ఉంటుంది కదా ఫైరింగ్ చేసేస్తా party seven nineteen party seven కాబట్టి మనం ఈనాడే ఉండి భరించింది అనుకుంటే ఒక ఆడవాళ్ళు కూడా ఉందని తెలుస్తుంది అంటే సమాజం అలాగే ఉంటుంది నూరారు లక్షలు ఏదో కొన్ని ఎత్తులు ఉంటాయి కాబట్టి ఈ సుఖరోహణం అంటే కంటే ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుందా అని అనిపిస్తుంది సో కవయోప్యత్ర మోహిత అని ఆయన విద్యుత్తులు ఎలా ఉంటున్నాయంటే ఇది ఎందుకు కాదు సో విద్వాంసులు పండితులు అనుకున్న వాళ్ళే కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో వ్యామోహములు పెండి ఉన్నారు అంచేతనే నేను పొద్దున చెప్పాను జస్ట్ బికాస్ మెజారిటీ అది పాపులేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను దాన్ని ఫాలో అవుతాను తప్పు ఫలానా పెద్ద ఆయన పెద్ద పొజిషన్ ఉన్న ఆయన పీఠాన్ని అభిష్ఠించిన ఆయన లేకపోతే పెద్ద మహంతో మండలాభిష్ఠులలో దగ్గర కాబట్టి నేను చేస్తాను తప్పు డోండు డోండు అని అప్రోచ్ నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఎగ్జామ్ చేసి పరిశీలించి నీ మనస్సుకి నచ్చిన విధంగా నీ మనస్సుకి తెలుసుకుని నువ్వే నిర్ణయం చేసుకుని చేస్తే ఆ సంకల్పం అనేది ఆ కర్మ అనేది దాన్ని యోగ్యత లేదు అలా చేయాలి సత్తే కర్మ ప్రవక్ష్యాన్ని కాబట్టి నేను కర్మల గురించి నేను చెప్తాను అంటే కర్మ అకర్మ రెండు అని టైం చెప్పి సెకండ్ హాఫ్ లో కర్మ చెప్తానంటారు ఏంటి అయితే ఒక ఒకటి ఏమి పరవరూపం సత్తే కర్మ ప్రవక్ష్యాది సత్తే అకర్మ ప్రవక్ష్యాది సమాసంలో సంధి చేస్తే సరిపోతుంది ఒక వాక్యం తప్పే కర్మ ప్రవక్ష్యం మీకు కర్మను చెప్తాను రెండో వాక్యం తప్పే అకర్మ ప్రవక్ష్యం మీకు అకర్మను కూడా చెప్తాను ఎందుకంటే పైన చెప్తాను కదా తిని కర్మ తిని అకర్మ అలా వినిపిస్తుంది ఓకే ఈ కర్మ ఏమిటి అకర్మ ఏమిటి తెలుసుకుంటే ఏమిటి లాభం మళ్ళీ యోగిస్తున్నారు అంటే చూడు ఎటు జ్ఞాత్వా మోక్షే అశుభ కర్మ అకర్మల యొక్క స్వరూపం నువ్వు తెలుసుకుంటే నువ్వు అశుభము నుండి విముక్తిని పొందగలవు అశుభము అంటే సంసారము సంసారం నుండి నీకు విముక్తి లభించి అందుకోసం నువ్వు తెలుసుకోవాలి మరి పూర్ణముద్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ओम शांति शांति शांति हरि ओम श्री गुरु नम हरि ओम दक्ष श्री